యహం జాతుకర్మన్నతంద్రిత మమవత్మానువర్తంతే అహం నేను జాతి వేనాడైనను అపరిమిత కోమలితనము లేని వారని కర్మని కర్మయందు ఎది నమస్తేయ నిలిచి ఉండని పక్షంలో మనుష్య మానవులు సౌమత అన్ని విధములుగా భగవాన్ యొక్క రత్న మార్గమే అనువర్తంటే అనుసరించారు ఏదైతే ఏమన్నా వస్తేయా వస్తేయా వస్తేయం కూడా కరెక్టే వస్తేయా కూడా కరెక్టే ఈ కృష్ణలో వస్తేయా ఈ జ్ఞానం వస్తేయం వస్తేయం ఈ కృష్ణ వస్తేయా నాట్యంలో ఏముంది భక్తియామంగా రెండు కరెక్టే అది సరే బయలు భక్తి హాస్లో ఎందరూ తెలంగాణలో కూడా భక్తిగా అంటే ఎలాగంటే బిగినింగ్ ఉందంటే హృదయ హృదయం హృదయ హృదయ హృదయం హృదయత హృదయం హృదయ హృదయ హృదయ హృదయం చేస్తాను చేయాలండి వర్గేయంలో వర్గేయంలో ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది విధి పర్ఫెక్ట్ కూడా కాస్తున్నాను నేను ఉండాలి ఒకటి చూస్తాను తర్వాత నేను ఏమంటున్నానంటే ఒకవేళ నేను కనుక శ్రీకృష్ణుడు శ్రేష్టపడి ఫిల్ మేకర్ అభిప్రాయం అంతేకాకుండా పరమేశ్వరుని అవతారం అవతారంగా తమిళకాలంలో విస్తారంగా విస్తరించగలిగినమాట అలా కాబట్టి ఆయన కాలంలో కూడా ఆ విధంగా ఆయన విస్తరించబడ్డారు ప్రతిమంది చేతులైనా విస్తరించబడ్డారు ఫిల్ అవతారము దాని పక్షంలో కూడా అవతారము అని తెలియని పక్షంలో కూడా ఆయన తిరిగి లేక ఈ వ్యక్తి లబ్ధి అప్పుడు వ్యక్తి కొన్ని ఆయన రాజ్యాన్ని తాను స్వీకరించడం కదా ఇంకో హోటల్ తిరిగిగా చేస్తారు ఇద్దరు మహారాజు తెలివిగా చేస్తారు అది పరిస్థితి మనకు చాలా శ్రేష్ట పురుషులు సమాజంలో ఉండదు ఆయన ఆలోచనగా స్వీకరించినటువంటి సందర్భం ఈ సమయంలో ఇటువంటి స్థితిలో నేను కనుక కర్మం మానసి మానవతాన్ని ఆయన కర్మం చేయాల్సిన అవసరం ఏంటంటే మన వాస్తవ వాస్తవ్యం కర్మలు మానేస్తే ఎందుకు మానేయాలి కర్మ అవసరం లేదు ఇంకా కొన్ని దాంతరం జరిగి దాంతరం జరగలేదు కేవలం కోమల కర్మ చేత మానేయాల్సి ఉంటుంది జరిగి కర్మ కూడా కోమల కోమలతరం చేసి మానేయాల్సి ఉంటుంది చంద్ర అంటే కోమలన సో అలసత్వం అంటారు చంద్ర అంటే హిందీలో సంస్కృతం తెలుగు ఆలస్యం తెలుగు ఆలస్యం అంటే విలీనం ఆ సంస్కృతంలో బియ్యం విలంబము అనివే సో ఆలస్యము అంటే అలసత్వం అలసత్వము అంటే అలయో రసము లేదు అలసత్వం అంటే వీరికి కామకేతము ఏమీ రసం ఉండదు ఇలా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా అంటే అందరూ వదిలినారు చాలా ఉందో లేకపోతే కొద్దిగా ఉండవు అదో కర్మలో ఏమీ వ్యర్థం కర్మ కాకుండా ఇంక ఎదురే చేయమంటే ఎదురే చేస్తాను కానీ కర్మలో మాత్రం శ్రద్ధ సో అలా దాన్ని రసం లేకపోతే సోమరితం కర్మలో శ్రద్ధ లేదంటే ఒక తాపసులం వస్తాం తమోగుణ ప్రధానంగా ఉంటాం ఇప్పుడు సోఫాలో తోలబడతారు దౌర్జన్య సోఫాలో తోలబడతారు ఇంకా లేవలేదా ఇంకా ఆలోచిస్తే కదా లేవాలంటే కావాలి ఒకసారి లైఫ్ ఇలా మనం గొడవ అంటే అదేదో ఇలాగే తీసుకురానికి అనిపిస్తుంది అక్కడి నుంచి ఇది కర్మలో రసం కర్మ యొక్క అభావంలో సోమరితనాన్ని కలిగి ఉంటాయి అది ఆసాన్ అంటారు అది అట్లాగే చంద్ర అని కూడా అంటారు సంస్కృతంలో చంద్ర అన్నది యోగ యోగ దర్శనంలో పతంజలి మహర్షి యోగానికి ఆటంకాలు పెట్టారు యోగానికి ఆటంకాలు ఏంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి కదా వ్యాధి వ్యాధిని మనం పెట్టాం జ్వరం వచ్చిందనుకోండి యోగాభ్యాసం వచ్చింది అసలు తీసుకోవాలి ఒకప్పుడు మనం దేవుడు అలా పెట్టారని మనం అనుకుంటాము ఇది ఎవరైనా వ్యవస్థ ఎవరైనా ఉంటుంది కుక్కలేదు అవసరం అది వ్యాధి దాంట్లో తంద్రాన్ని కూడా వేశారు కోమరితనం కేవలం కోమరితనంతో వారు యోగాభ్యాసం భగ్నం అయిపోతుంది మనం లేవడానికి కావచ్చు ఎవరు వేసుకునే దాంట్లో ఆయన నిర్వహించడం లేదు సోమరితనం యోగ చేయాలంటే కొంత ఉత్సాహం ఉండాలి అది లేకపోవడం ఆ సోమరితనం సోమరితనం కాదు అది ఫిజికల్ కాదు ఫిజికల్ గా తయారవుతుంది మెంటల్ లేదు మెంటల్ ప్రాబ్లం అయితే మెంటల్ అల్టిమేట్ గా ఫిజికల్ అవుతుంది సో ముందు సోమరితనం వస్తుంది ఓవర్ లో వచ్చి తీసేసుకున్నాం ఇస్లాంటి కావాలి ఇస్లాంటి కావాలి ఎందుకు ఇస్లాంటి అర్థం లేదు ఎవరిద్దరు ఇస్లాంటి కావాలి అంత ఎక్కువ లోపల ఏముంది ఏదో సర్జరీ అయిన వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా చెప్తారు ఇంకా ఇస్లాంటి ఇస్లాంటి అలాంటి పరిస్థితుల్లో ఇస్లాంటి కానీ అడుగులో భోజనం చేసేవాళ్ళకి ఇస్లాంటి సందర్భమైన సిద్ధంగా విద్యార్థి ఉండకూడదు ఈ విద్యార్థి అనేది కొంత నిమిషం ఫిజికల్ గా విస్టార్ట్ తీసుకుంటే మెంటల్ గా స్ట్రెస్ పెరిగిపోతుంది అలా కాకుండా ఫిజికల్ గా హార్డ్ వర్క్ చేస్తుంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకుండా కాబట్టి one has to work hard ఆ దగ్గరికి రానివ్వకూడదు అది ఒక ఫోకస్ గా పెట్టుకుని చక్కగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు యోగాభ్యాసం చేస్తూ ఉన్నారు అలాగా కాబట్టి కర్మలు చేయాలి నేను కనుక సౌందర్యతనానికి అలవాటు కర్మని నేను చేయడం అనిస్తే శ్రేష్ట పురుషుల్ని జన్మలు అనుసరిస్తారు కనుక మానవులందరూ నన్నే అనుసరించి వాళ్ళు అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కోమం లేదు ఇది పసంతా లేదా అంటే జన్మలో ముందు తప్పు ఆదర్శాన్ని పెట్టినటువంటి దోషం అందుకోసమే నేను కష్టపడి పనిచేస్తున్నాను అని అంటున్నాను నేను హిందీ హిందీలో ఎవరు నేను ఒకసారి ఎలా చెప్తున్నా అని లోపలికి చుట్టూ వస్తే సో ఇది ఇంత తర్వాత ఆలోచించాను అవధాన సంవత్సరం కర్మంగా నెలకు చేసుగా చేసుకునే వర్గానికన్నా కర్మ కాబట్టి నన్ను అనుకరిస్తారు నన్ను అనుకరించి వాళ్ళు కూడా కర్మ చేస్తున్నారు చంద్ర అంటే something related some small difference ఇక్కడ చంద్రాన్ని ఆలస్యం అర్థం కాబట్టి అక్కడ ఏదైనా కొంచెం భేదం చూపించాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ప్రసన్నంలో చంద్ర అంటే అలమత్వం తెలుగు పుస్తకం ఉందండి అడుగుతుందండి ఏ ఏ ఏదో తెలుగు అనువాదం ప్రదర్శించబడినట్టు అది కరెక్ట్ గా దాంట్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించారు అది సంస్కృత శ్లోకాలు కలవాలని కాదు హిందీగా కలవాలి అంతేతనే ఒక స్వతంత్రమైన శక్తి గలవారు చేయాలి కానీ ఊరికే ఏదో అలాంటి మా అంతకంటే ఎదుగుతున్నది ఇక్కడ ఉంది అలాంటి పుస్తకాలు అది చాలా పద్ధతి కావాలి అన్ని సంఘాలు కూడా స్వతంత్రంగా అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే సంస్కారాలు చేయగలిగే వారు పుస్తకాలను రచిస్తే అది శోభన ఉంటుంది సంస్కృతిని పుస్తకాలు అనవద్ద పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఏదైనా ఇష్యూస్ ఉంటాయి వాటిని చక్కగా సెటిల్ చేయాల్సి ఉంటుంది సో అంటే నేను ఇక్కడ కూర్చుంటాను నచ్చితే నేను నాలుగు నాలుగు ఇష్టాలు ఇచ్చి నేను సెటిల్ చేస్తాను అదేమీ ఇష్యూ కాదు పోలేదు మీరు ఎదురు చేయాల్సిందే ఎదురు కాదు సో దృష్టిలో అనివేదనం సమస్తే ప్రమాదం సో తొందర ప్రమాదము దశ ప్రమాదము అంటే ప్రమాదము అంటే పొరపాటు మరచిపోవడం కాబట్టి అక్కడ మీకు సంగ్రహాలస్యం చెప్పారు చూసా అక్కడ అలా రెండు చెప్పిన తర్వాత చంద్ర అంటే మరుగు ఆలస్యం అంటే సోమరం ఓకే అక్కడ చెప్పలేదు కదండి ఇక్కడ చంద్ర అంటే సోమరం నేను రెండు పదాలు నేను కాబట్టి ఆ స్థితి చంద్రాన్ని పదాలకి అలాగే మంచికి నేను చూసుకుంటా జనాలు రిలేషన్ అంతా సమోగుణ లక్షణం అదంతా కూడా సమోగుణ లక్షణం కాబట్టి ఆ తమోగుణాన్ని కనుక నేను ఎలా చేసేసి దేహంలో మనస్సులో తమోగుణాన్ని స్థానం ఇచ్చి సోమరితనము మరుపు రెండు రెండు తమోగుణ లక్షణాలే రెండింటికి ఆ రెండు అర్థం ఉంది చంద్రాశబ్దం వాటి కారణంగా నేను కనుక ఇలాగా సోమరిగా అయితే ఏ పని చేయకుండా అయితే మానవులు అన్ని విధాలుగా నన్నే అనుకరిస్తారు కనుక వాళ్ళు నేను చేసినట్టు చేస్తున్నారు సో దీని మీద కొన్ని దృష్టాంతాలు ఇస్తే కూడా కొన్ని జాగ్రత్తగా నేను గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు లోకంలో దృష్టికోణం వస్తుంది ఏంటంటే డ్యాన్స్ తెలియదు అనేది డ్యాన్స్ ఇప్పుడు క్లబ్లోనూ అక్కడ వినోదం కోసం డ్యాన్స్ చేస్తే అది మంచిగా లేదా ధర్మమా అధర్మమా అనే విషయం నేను మాట్లాడుతుంది అది ఇలాంటి కాదు ఈ డ్యాన్స్ ఎక్కడ చేస్తారంటే దేవుడి సందర్భంలో డ్యాన్స్ అక్కడ లోపం ఎందుకంటే దేవుడి దగ్గర డ్యాన్స్ ఏంటి అని మనం అన్నాం అనుకోండి అలా కాదు శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసింది కదా అక్కడి నుంచి శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేవాడు కాబట్టి నేను అలా మహాభ మహాభవిష్ణులు అనుసరిస్తారు శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేదని భాగవతంలో అది అక్కడ ఆడదు ఇప్పుడు సర్వనం సర్వం సర్వం సర్వ ఎన్ని వికృతి రావాలో అన్ని వికృతిలో వస్తాయి ఉదాహరణకి దేవదాసుని సిస్టమ్ అని ఒకటి టెంపుల్లో దేవదాసుని సిస్టమ్ దేవదాసుని సిస్టమ్ ఎవరో భక్తురాలు తామే నేను నా జీవితాన్ని కళకు అంకితం చేస్తాను అలాగే ఎవరైనా ఎవరైనా నిర్ణయాలు తీసుకుని దేవదాసుని అది వేరే బట్ అలా నిధులు సిస్టమ్ తీసుకున్నారో మేల్ ఫేవరిజం ఎక్కువగా ఉండేటువంటి సమాజంలో దేవుని పేరుతో దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా తయారైంది ఇంకే లోకానికి ఎలా కనిపిస్తుంది ఆమె ఏదో పండుగ రోజు నాట్యం ఎందుకున్నాయంటే కొన్ని కొన్ని విద్యుత్తులు దాంట్లో వాళ్ళు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇది లేదు కదా ఎందుకు కేరళ పదివేలు అది ఏదో ఏం ఏం చేస్తుంది ఏరియా ఇస్తే right angle two option domestication ఇది బోత్ ఇన్వెస్టిగేషన్ యానిమల్ రైట్స్ ఏనుగులు పెట్టి దాని పెద్ద పెద్ద ట్రైనింగ్తో కాళ్ళు కట్టేసి ఎందుకంటే ఏనుగులు ఎందుకంటే సాయంకాలం ఏదైనా మీటింగ్తో గురువారం ఎంతో చూశాను నేను ఆ ఏది వస్తుంది దానికి నామం పెడతాను ఏదికి ట్రైనింగ్తో ఏదికి నామం అంటే ఏదో వస్తుంది ఎందుకంటే దాని పర్మిషన్ తీసుకోవాలి కదా అది ప్రాణి కదా దాని దాని మీద ఆ విధమైనటువంటి ఇంపోర్ట్ చేసేటువంటి అధికారం మీకు ఎవరు లైఫ్ ఇస్ నా నువ్వు ఏదో పిల్లలు ఎలా వెళ్తే అది ఆ అది కాదు దానికి మొత్తం అంత గంటస్థం అంతా కూడా రావాలంట పెట్టి దాని మీద అలంకారాలు చేయడం అది అసలు ఏం కష్టపడుతుందో ఏమో నాకు తెలియదు అంత ఎంత కాకపోతే దాంతో లేదని అది జరిగితే నేను హిందీ చెప్పులు సరిగ్గా ఉందో దేవాలయం గోడల మధ్య కట్టిస్తుంటాను దానికి ఒక మామసీస్ ఉంటారు వారి చేతిలో స్థూలం ఉంటుంది ఆ స్థూలం పెట్టి చూస్తూ ఉంటాను ఏదో వచ్చింది వస్తే అక్కడి నుంచి లోపల నుంచి పూజలు వస్తాయి పూజలు ఏం చేస్తామంటే చేతిలో ఉత్సవ విగ్రహాన్ని ఒకదాన్ని తీసుకొస్తారు విద్యుత్ లోపల స్థిరంగా ఉన్న పూజ కొత్త విగ్రహం ఉంటుంది ఈ విధంగా ఇంకో విగ్రహం ఉంటుంది ఇంకొక విగ్రహం వారికి సంథింగ్ వారికి అది తీసుకొస్తారు ఈ పూజారి ఇతను వస్తారు ఇతను వచ్చి ఆయన ఏదో చెప్తారు ఆయన ఏదో మామసీలు ఉంటారు వాళ్ళు కోరు కొలుస్తారు కొలిస్తే దానికి అర్థమే చూస్తుంది అది చూస్తుంటే ఈ పూజారి దాన్ని చెప్తారు విగ్రహం వస్తుంది దాన్ని విగ్రహం వస్తుంది కాబట్టి మామసీడు ఏమీ చూస్తుంది అది ఎవరైనా పరిధి లోపల చెప్పేసి అది ఒక్కసారి ఎందుకంటే ఎందుకు జరిగినా పూజానికి ఎందుకు ఉండదు దేవుడికి ఏం పర్వాలేదు కానీ పూజాలు తిరగాలి కదా పూజ చేస్తారు దిగేసి అప్పు చేస్తారు ఇంకొక అనేది అది ఈ విధంగా అది ఏదో ఎక్స్ప్లాయ్ చేయాలి ఈ యానిమల్ రైట్స్ లో దేవతత్వం మనకు కూడా ఒకప్పుడు ఏదో ఇంకొక ఏమవుతుంది ఆ ఏమిటి అప్పుడప్పుడు తిక్క పడుతుంది దానికి అది యూజ్ చేసి బ్యాలెన్స్ అప్పుడు అది కావాలి మతాలన్నీ తీసుకుంటున్నాం కుటుంబాలని పడే కొంతమంది కంప్లీట్లీ జాయి చేస్తున్నారు ఎక్స్ప్లాయిటేషన్ వస్తుంది పాసిబుల్ అన్ని సందర్భాల్లో వస్తుందని నేను ఎలా రక్షేస్తుంది ఆ ఏదో కావాలని అలా కట్టేసి మామూలు అదేమో కాలు బాధిపోయి శక్తిపోయి గైంగిరి వచ్చేసి శక్తిపోయింది అలాంటి సందర్భాలు ఎన్నో రకరకాల ఉంటాయి అంతా దేవాలయంలో మళ్ళీ ఏడు దేవాలయం లేకపోతే దీనికి ఏదైనా సంరక్షణ చేయాలా ఇది అనుభవించాలా దీని ఏదైనా కాల్చాలా తప్పిపోతా మళ్ళీ ఈ ధర్మశాస్త్రాలు వస్తాయి నేను అసలు ఎవరి సంరక్షలేదు ఈ సమస్యగా ఉండవు కదా అది ఏది ఎక్స్ప్లాయిట్ చేసిన కాదో పూర్వకాలంలో దేవదాసు పేరుతో ఒక యువతి ఉంది ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది డ్యాన్స్ ఎంతో బాగుందో ఏమైనా ఏమన్నా వచ్చి డ్యాన్స్ చేయాలి అందుకని ఆర్గనైజేషన్ ఎక్స్ప్లెయిన్ ఏంటి ఎందుకంటే డ్యాన్స్ ఎందుకండి అంటే కృష్ణ డ్యాన్స్ తర్వాత ఇంకొక పాయింట్ ఒకటి ఉన్నది దీన్ని మహాత్మ్యం చేసుకుంటారు ఇప్పుడు భారతం నేను మా కొంతమంది చేస్తాను భాగవతం ప్రవచనం అవుతూ ఉంటే ఆడియన్స్ ఉంటారు పెద్ద ఆడియన్స్ ఉంటారు ఈ ఆడియన్స్ లో ఆ ఫ్రంట్ సెక్షన్స్ లో కూర్చున్నటువంటి వాళ్ళు ఏం ధ్యానం రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ అని నేను పాఠం పాఠం పాఠం ఏమో చేయాలి సరిగ్గా ఏం చేయలేదు అది సాధ్యం అంటే వినడానికే ఉంటుంది నిజంగా కాదు ఏదో ఒక పద్ధతిలో శ్లోకం చదివి దానికి వ్యాఖ్యానం చేసి అక్కడ దాన్ని నిలబెట్టదు కదా ఆయన తన ఈ సంగీతమైన పూర్తి కూడా ఎందుకు చేసుకోవడం సంగీతం విద్వాంసుల సంగీతం పాడితే ఉన్న శోభ ఈ వేరే పాటలు ప్రారంభించాలనుకున్న మీరందరూ పారిపోతారు ఎందుకు నేను పాడాలి వయసులో ఏం ఆ ప్రయత్నం అవసరం కదండి ఎందరో మహానుభావులు ఉన్నారు అలా అన్నారు కేంద్రాలు అని చెప్తే సరిపోతుంది అంటే ఎందరో అని మొదలుపెట్టామనుకోండి నేను ఎందుకని నా జతకాలను నేను ఎందుకు చేయదలుచుకుంటే వాళ్ళకి కల్పన చేసుకుని వాళ్ళ దగ్గరతో సంగీత విద్వాంసులు పాఠం చెప్పిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుని అలా అలా పాఠం చెప్తారు ఆ పాఠం అంతా నేర్చుకుని ఒక ఆరు నెలలో సంవత్సరం అక్కడ అధోగతి చేసి నేర్చుకుని వచ్చి మొదలెట్టారు అదేమీ లేదు మహాత్ముడు కాబట్టి మీకు తిరిగి వెళ్తాను అదే భావం ఇది ఒక అదే ఫీలింగ్ ఇది వే ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని అనిపిస్తుంది ఎందుకంటే కాలాన్ని గడపడం ఇది హ్యావ్ కొన్ని త్రీ అవర్స్ ఫీల్ చేయాలి త్రీ అవర్స్ నిరంతరంగా పాఠం చెప్పడానికి no to do it whatever so మధ్య మధ్యలో ఓ పాట ఉందో అందుకని ఆర్కెస్టర్ ఇది ఒక మోడర్న్ మెథడ్ ఆఫ్ థింకింగ్ ఇది నాట్ థింకింగ్ ఇది మోడర్న్ సిస్టమ్ ఎప్పుడైతే ఆర్కెస్ట్రా వచ్చిందో కొంతమంది దీన్ని వేసి డ్యాన్స్ నా పాట తీసుకురా ఇది పాట భక్తి దీని చర్చ మహాత్మ చర్చ చేస్తారు పూర్వపక్షం ఏంటంటే ఇది భక్తి లేదు ఆ భక్తి ఆలోచనలో డ్యాన్స్ చేస్తారు ఆ డ్యాన్స్ చేయడం ద్వారా భక్తి కష్టం అవుతుంది భక్తి రత్నం బాగా ఉద్బుద్ధం అవుతుంది భక్తి ఆవేశం వస్తుంది ఇది ఇది ఈ పూర్వపక్షం చేసి మహాత్మం చెప్పారు సిద్ధాంతం ఏంటంటే ఎన్ని బ్యాండన్ అంటారు ఇంగ్లీష్ లో అంటే మెంటల్ బ్యాండన్ అంటే మన మనకుండే నార్మల్ బిహేవియర్ ఉల్లంఘించేసి వేగబో నార్మల్ బిహేవియర్ సిచ్యువేషన్ ఒక రకమైన ఆవేశంలో పడిపోయి రాబోయే గవర్నమెంట్ అనాలో చేసిస్తే ఇది గుడ్ పర్సన్ గ్రోత్ భర్త నాట్ అన్నట్లయితే ఇది నాట్ గుడ్ అని తెలిసే మహాత్ముడు పెద్ద ఈ విషయం కన్సిడర్ చేసి ఇది నాట్ గుడ్ అని చెప్పారు అమ్మగారు వ్యక్తిగతం వస్తూ ఒకప్పుడు ఈ డ్యాన్స్ చేసిన వాళ్ళలో కొంత సైకలాజికల్ ఇష్యూస్ మీరు ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి తర్వాత పురుషులు స్త్రీలు కలిసి డ్యాన్స్ చేస్తారు ఇది ఇది స్టార్ట్ ఇంటి ప్రారంభం అవుతుంది ఎంతో ప్రారంభం అయితే కొంతమంది యంగ్ లేడీస్ డ్యాన్స్ చేస్తారు కొంతమంది యంగ్ మెన్ వాళ్ళు ముందు మెన్ దాంట్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తారు లేడీస్ దాంట్లో లేడీ డ్యాన్స్ చేస్తారు సంవత్సరంగా అక్కడ కామన్ ప్లాట్ఫామ్ లా కోసం అక్కడ కామన్ గా డ్యాన్స్ చేయడం దెన్ సో భక్తి నుంచి అది క్లబ్ డ్యాన్స్ అని అనడానికి వీల్లేదు so some of the characteristics of club dance ఇక్కడ కూడా భారతదేశం శ్రీకృష్ణుడు ఏదో డ్యాన్స్ చేసేది కాబట్టి మనం డ్యాన్స్ చేయాలి అనేది అంగీకారం కాదు అలా వస్తుంది దర్వార కృష్ణమంతలో మహాత్మా గారిని నేను ఆయన కలిసి ఉంటాను బోధానంద సరస్వతి ఆయన పేరు ఎప్పుడో నేను ఒక పుస్తకం ఒకటి రాశాను ఈ దేవి మహాత్మ్యం దాని కాపీలు కూడా లేని అడిగా ఒక్క కాపీ అక్కడ ఆ పుస్తకాన్ని నేను ఆయన అంకిత ఇచ్చాను వ్యవసాయం అని గొప్ప మహాత్మ ఆయన ఎంత కఠినంగా అంటే డ్యాన్స్ కార్యక్రమం డ్యాన్స్ అన్నది అనవసరం అని దృష్టిలో విమర్శించేవారు ఈ శ్లోకానికి వచ్చింది శ్రీకృష్ణుడు ఏం చెప్పారు ఆయన ఎలా బిహేవ్ చేసేదంటే తన ప్రవృత్తిని అందరూ పాటిస్తారు అనే ఒక కాన్సెప్ట్ గా ఉండి ఆయన కండక్ట్ చేసింది కాబట్టి ఎన్నో పురాణ కథలను పట్టుకొచ్చి ఆయన డాన్స్ చేసేవారు ఆయన ఏమో అబద్ధం చేసేవారు మోసం చేసేవారు చాలా కపటం మాయల మాది రావాలి కీర్తిస్తుంది అలా కపటం మాయల మాది కృష్ణ రాదా కృష్ణుడికి అదే ఇదంతా కూడా తప్పు ఈ పురాణ కథలు పురాణ పిచ్చిక పురాణ కథలుగా ఉంటారు అది సందర్భం లేకుండా అలాగే ఎక్స్పాండ్ అయిపోయి శ్రీకృష్ణ యొక్క క్యారెక్టర్కి నచ్చది ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాను మనం అందరూ మర్చిపోకూడదు అని ఆయన ప్రధానమైన పరిస్థితి చాలా బలంగా ప్రతిపాదన చేస్తూ ఉంది నేను మీకు మహాత్ములో వ్యూ పాయింట్స్ చెప్పాను భగవద్గీత సో నేను పర్సనల్ ఈ డ్యాన్స్ లో ఇది నేను పెద్ద ఎందుకంటే ఈ ఆసనం ఉద్యోగం డెఫినెట్లీ నాట్ పర్సన్ దాంట్లో ఇది మళ్ళీ రెండో ఉద్యోగం సంస్కారాలకు అవసరమా వినోదంలో భాగమా అంటే వినోదంలో భాగంగా చెప్పుకుంటే మంచిది దాన్ని దాంతో భక్తులు మేళవించి అలాగే తలగాలు చేసి ఇది అటునా తెలియకుండా ఆత్మదర్శనం లేకుండా ప్రజలు పడ్డాను అంటే క్లీన్ గా కుదురుతుంటే మంచిది వినోదం కోసం డ్యాన్స్ వేరే భక్తి వేరే కాబట్టి భక్తిలో డ్యాన్స్ తీసుకురావద్దు వినోదంలో భక్తి పొందుతారు అలా విడివిడిగా పెట్టుకుంటేనే మంచిదని నా అభిప్రాయం బట్ బయట బాగుంటుంది ఈస్ వెరీ పర్సన్ అది మహాత్ముడు ఉన్నారు ఆయన కేవలము భక్తి యొక్క ఆవేశం చేత భక్తి భావం కట్టి సిద్ధితో నాలుగు అడుగులు వేస్తే అది తప్పే అది నేను ఖండం చేస్తాను లేదా స్త్రీలు పురుషులు కలిసిపోయి అది ఏదో పెద్ద శోచన చేసేసి ఇదంతా భక్తి పేరుతో నేను చేస్తున్నాను అనే దాంట్లో విద్యుత్తు వస్తాయి విద్యుత్తు పాజిబిలిటీ ఉంటుంది యాభై మంది డ్యాన్స్ చేస్తే యాభై మంది విద్యుత్తులో ఉంటారని నేను అంటాను ఎవరో ఒకళ్ళ ఇద్దరు విద్యుత్తులు దాంట్లో ప్రవేశపెడతారు మాత్రమే ఈ శ్లోకం దగ్గర కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అందుకోసం నేను మనసు చేస్తాను కాబట్టి ఇప్పుడు జవరాశి సిస్టమ్ ఇస్ నౌ గా ఇదో నీటి కావాలి ఇదో నీటి అలాంటి సిస్టమ్ ఈ మధ్యన వేణువాడ శివాలయంలో శివరాత్రి నాడు ఒక రెండు వందల మంది లేడీస్ శివుని దిగారు ఎందుకు వైకుంఠ దిగారు వేణువాడ శివాలయం ఫేమస్ శివాలయం ఈ లేడీస్ యంగ్ లేడీస్ వీళ్ళందరూ శివుని వెళ్ళారు ఓ పాటికల్ అమ్మాయిలు శివుని వెళ్ళారు ఇప్పుడు శివుని వెళ్ళారంటే శివుని వెళ్ళారని మీరు అమ్మాయి కానీ నాకు వెళ్ళారని ఏమన్నా శివుడు అనడం వీడు అంటుంది నెక్స్ట్ వాక్ నెక్స్ట్ వాక్ అంటే they put themselves serious problem ఇప్పుడు ఇంకో నాలుగేళ్ల తర్వాత అంటే జీవితాంతం ఆమె ఎవరిని పెళ్ళాడకూడదని కుటుంబాల కుటుంబంలో వాళ్ళు పెళ్ళి అయిపోయి అన్ని విధాల గృహస్థ జీవితం వాళ్ళు ఈ ధర్మాన్ని నేను చేస్తారు ధర్మం అన్నది మన ఎక్కడికి చూస్తే తెలుస్తుంది ఎవరి ధర్మాన్ని చెప్తూ ఉండటం కాబట్టి చెప్తూ ఉన్న వాళ్ళు పండితులు విద్వాంసులు వీళ్ళందరూ ఉంటారంటే అది ఎలాగది శివుడికి వివాహం అయిపోయిందని ఆయన ఇంకొకరు పెళ్లి ఆడకూడదు అని వీళ్ళు తప్పు వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళినట్టు వాళ్ళు వీళ్ళు వెళ్ళేటట్టుకుంటారు ఇలా ఉంటుంది అదంతా వీడియో రికార్డ్ చేశారు తీసి న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెద్ద ఇష్యూ తీసుకుంటారు ఏం తెలుగు వెళ్ళాలంటే వాళ్ళే హిందూ ధర్మం ఏ దారిలో పోతుంది హిందూ ధర్మం ఇలా అయిందండి నందాలు తెలియదు నాలుగు ఇలా వీళ్ళు ఈ శోకాలు హిందీ చదవచ్చు వీళ్ళు బీఎస్సీ రాసేవాళ్ళు జర్నలిస్ట్ రాసేవాళ్ళు వీళ్ళందరూ ధర్మశాస్త్రాల గురించి వాళ్ళు వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు మరి అక్కడి నుంచి వ్యాఖ్యానం చెప్తారు ఏమనంటే మీ అభిప్రాయం ఏంటి దీని గురించి అనేది గమనించారు అయితే నా అభిప్రాయం హిందూ ధర్మంలో ఇటువంటి వికృతిలో ఉండడం చాలా తప్పు ఇలాగ దేవుడి వివాహం ఆడడం కూడా ఇది శాస్త్రకాలం అవుతుందని నేను అనుకోను అంటే వాడు తన అభిప్రాయం ఏదో చెప్తాను నేను ఇంకా ఏదో కొంత లాజికల్ గా చెప్తున్నాను వాడేదో వాడికి చెప్పింది వాడు చెప్తాను అలాగే అలాగా కాబట్టి దేవాలయ అధికారులు అలాంటి పిచ్చి చేస్తాను లేకుండా తీసుకోవాలి స్కూల్కి వెళ్ళాలని ఏమైనా వెళ్ళండి అవకాశంతో పూర్తి చేసుకుని లేకపోతే ఏ చెప్పకూడదని చెప్పాలి కానీ ఇలాంటివి ఈ కాలంలో చేస్తే ఇప్పటికే హిందూ ధర్మం డిఫెన్స్ లో ఉంది ఇలాంటివి వస్తే మరీ అభిమానం చాలా ప్రాబ్లం Thank you. స్థితిలో ప్రేమ చేసిన సన్నిధానంలో వస్తు మేడం అక్కడి నుంచి ఆవిడ ఉపాసన అధికారికి ఆ వారందరికీ కందులు చేస్తే అలాంటి ఒక ఇరవై కంటే పూజ చేస్తున్నారు వారందరికీ సర్వకాశం చేసి విజయాదాయ కర్మలు ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలియాలన్న ఉత్పత్తిగా విజయం సో ఈ ఇష్యూస్ ఆర్ దే కాబట్టి ఎలా ఉంటుంది ఇప్పుడు it is no more legal ఇప్పుడు అరెస్ట్ కాబట్టి మహాత్ములు అనేవాళ్ళు చాలా నిర్దిష్టమైన కాంట్రవర్సీ లేని ప్రవృత్తిని సమాజం ముందు ప్రవేశించటాలు కానీ ఇంకో రకంగా చేయడానికి వీలు పెట్టారు అని ఒక భాష్యం చూద్దాం పునః అహన్నవస్తేయ ఈ వస్తేయ మనం మొదలలేదు మొదలు వస్తేయం కింద కూడా వస్తేయ వస్తేయ ఏంటంటే ఇప్పుడు ఐధత ఐధేతాం ఐధంత ఐధథాహ ఐధేతాం ఐధద్వం ఐదేయ ఐదేలది ఐదేలది లన్ ఆత్మనేపది లన్ ఎందుకంటే ఆత్మనేపది వర్తతే వస్తేనే వస్తుంది ఆత్మనేపది కాబట్టి వస్తే వస్తేయ వస్తేనది వస్తే వస్తేత వస్తేయాతాం వస్తేరం ధ్వం కొన్ని చోట్ల ధ్వం ధ్వం ఉంది కదా అది వికల్పం కొన్ని ద్వారా వస్తే ధ్వం వస్తే ధ్వం అలా ఉంది వాడిని ఆ గుర్తు కొన్నింటికి కొన్నింటికి వస్తుంది కొన్నింటికి ఉండదు అది ఆత్మనే పదాలు రణం ఇది క్రిటికల్ రూపాలు కనుక అది జాగ్రత్త అదే ఉండదు సంస్కృతి కూడా ఉభయపది ఉభయపది ఎలాగా వస్తా ఉభయపది ఉండడానికి వీలు లేదు అందరూ చూస్తాం ఆన్లైన్ అవకాశం స్టేయా కరెక్ట్ అవకాశం ఓకే ఒకవేళ ఉభయపది కన్నా వస్తుంది అనుకోండి ఇంకా ఆసక్తియోగం అని చెప్పారు ఋషి పరస్పరంలో ప్రయోగించడానికి వీలు లేకుండా ఋషి ప్రయోగిస్తారు అలాంటి దాన్ని కవర్ చేయాలి ఏం పర్వాలేదు anyway I sorry if I రేస్తే సమాప్తి వస్తాయని అని సైడ్ ఇష్యూ మీరందరూ కూడా హిందూ సమాజానికి మార్గదర్శనం చేయవలసిన పెద్దలు ఇటువంటి ఇష్యూస్ ని కన్సిడర్ చేసి సమాజంలో మార్గదర్శనం చేస్తారనే ఒక అభిప్రాయంతో నేను ముందు తీసుకొచ్చాను సో నేను కనుక సమయంలో ఉండకపోతే నా వర్క్ జాతి కదాపి జాతి అనే కూడా సంస్కృత విద్యార్థులు గమనించండి అవ్యయం జాతి జాతి అంటే ఏనాడైన ఏనాడైనా సరే అంటే ఎప్పటికీ ఇలా చెయ్యము అని చెప్పే సందర్భంలో జాతు నెవర్ అని ఇంగ్లీష్ లో అంటారు అంటే జాతులో నాలేదు నా వేరే ఎవర్ జాతు అంటే ఎవర్ నాట్ నెవర్ నజాతు అంటే నెవర్ జాతు అంటే ఎవర్ ఎవర్ ఎవర్ అని రెండుసార్లు కూడా అంటూ ఉంటాను నెవర్ వ్యక్తి మళ్ళీ ఎవర్ అంట అమెరికన్ హిస్టరీలో I will never ever do detecting అని అంటారు అలా చూసేసింది ఆ ఎవర్ జాబ్ ఓకే కర్మణి అసంద్రిత అనవసన్ సో అవసహాలు ప్రయోగించారు భక్తికారు చంద్రాశబ్దానికి అవస అవస అంటే సోమరితనం సో సోమరితనము లేని వాడమై మమ నేను అలాగే ఉండాలి సోదరుతనం ఎప్పుడు దగ్గరికి రానివ్వకూడదు అనే కండిషన్ నాకెందుకు వర్తించాలి ఎందుకంటే నేను శ్రేష్ఠుంది కదా విద్య రాజ్యానికి శ్రేష్ఠ శ్రేష్ఠులు ఏం చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ చేస్తారు కాబట్టి నేను శ్రేష్ఠుంది కనుక నేను సోమరతనాన్ని దగ్గరికి రానివ్వకూడదు వర్త్మమార్గం అనువర్తంతే మనుష్యా నేను నడిపిన మార్గాన్ని మనుషులు అనుసరిస్తారు కాబట్టి నేను సరైన మార్గంలో నేను ఉండాలి నాకు కర్మతో ప్రయోజనం ఉన్నా లేకపోయినా మనుష్యులకి కర్మ అవసరం కాబట్టి నేను కర్మ మానేస్తే వాళ్ళు కర్మ మానేస్తారు కాబట్టి నేను కర్మ చేస్తాను ఇది ఎలాగంటే చూడండి ఒక పిల్లాడికి ధ్యాన్ ధ్యాన్ లాంటి ఒక లాంగ్ లాంగ్ రేంజ్ అంటే కనీసం మాసం రెండు మాసాలు దానికి ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఉంటాయి పూర్వం ఉండి మరి ఇప్పుడు ఉందో లేదో సో అలాంటి వ్యాధి వచ్చినప్పుడు అతనికి డాక్టర్ ఏం చెప్పారంటే నువ్వు లడ్డూలో మొదలైన స్వీట్ లేని అనేది చెప్పాను ఎందుకంటే ఆ జాతి జాగ్రత్త కొన్ని సబ్సిడీ తినాలని ఏదో అంటాను అలా చెప్పాను పూర్వం వాళ్ళు అలా చెప్పింది చెప్తే అదేమైంది వీళ్ళు ఏం చేశారు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు లడ్డూలు చేసుకుని లడ్డూలు చేశారు ఎందుకు కుమారు జన్మిస్తున్నప్పుడు లడ్డూలు ఎందుకు చేయడం అంటే ఏదో అనాలు ఏదో పండగ వచ్చింది కొన్ని వారికి చెప్పకుండా చేద్దామని లడ్డూ చేసి ఏమి ఐదు తమను ఏదో వాటి ఏదో ఎక్స్క్యూస్ చూపించడం లడ్డూ చేసి వాళ్ళేమో వారికి వారికి అయిపోయిన తర్వాత వాళ్ళు పంపిణీ చేసి వాళ్ళు పుట్టిన భోజనం చేసి ఆ లడ్డూ ఒక డబ్బాలో వచ్చింది దాస్తుంది వీరికి తెలియదని వాళ్ళు వీరికి తెలుస్తుంది రాత్రి పన్నెండు గంటలు చేశారు లేచి ఆ లడ్డు నెంబర్ వెతికిపోతుంది తీసుకుని లడ్డు తీసుకు తీసుకుంటాం ఏదో ఎక్కడో ఇటువంటి తిరుగుతున్నట్టుగా తప్పుడు అయిందని ఆహ్వానం లేచాం లేచి చూస్తే ఏదో తప్పుడు అయితే ఏమైనా లేచి చూస్తే వీళ్ళు లడ్డు తీసుకుని తింటున్నారు అప్పుడు అమ్మవారు ఆయన చేసుకుని వీళ్ళు సత్తనం చేసి చూడండి వాళ్ళు లడ్డు తీసుకున్నారు మొన్నాడు మళ్ళీ వీడికేమో ఆ వ్యాధి కొద్దిగా ఉంటుంది మళ్ళీ డాక్టర్ తీసుకెళ్తే ఇలా లడ్డు తిన్నాను డాక్టర్లు చెప్పారు లడ్డూ ఎందుకు పెట్టారు ఇంట్లో అంటే మేము పొరపాటు చేసుకున్నామంటే ఆ పండక్కి లడ్డూ చేయాలి పండగ వేసుకున్నాం అని అర్థం మీరు ఈ పైన అతను వ్యాధి తగ్గిపోయే వరకు మీరు లడ్డూ వ్యాసం చేయొద్దు ఇది మానేసేయండి మీరు తిన్న మానేస్తే పొగా తినడం మానేస్తే చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మీరే తినేస్తుంటే వారు తినేస్తారు మీ ఆదర్శాన్ని పాటిస్తారు కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేయాలి సత్యం చేసి ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళ కొన్ని వీళ్ళు పథ్యం చేసేది చేసేస్తే అప్పుడు చక్కగా వారు కూడా ఆ మార్గంలో ఉంటారు వారికి అంత వివేకం లేదు కనుక ఆ రకంగా పెద్దలు ఒక ఆదర్శాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది నేను అలా చేస్తాను నేను ఎందుకు పిల్లలు మానేస్తాను అప్పుడు పిల్లవాడు అని పెద్దలు భావన చేస్తారు శ్రీకృష్ణుడు అదే వస్తున్నాడు నేను వస్తుంది కనుక నాకు కర్మ కర్మార్థమైన కదా నేను మానేసి కూర్చుంటే ఊళ్ళో వాళ్ళందరూ మానేస్తారు దానివల్ల వాళ్ళు నష్టపోతారు నేను బాగానే ఉన్నాను వాళ్ళు నష్టపోతారు నా మూలంగా కాబట్టి వాళ్ళ ఆలోచన కోసం నేను కర్మను చేస్తాను అందుగురించే నేను ఇస్తాను శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసిన కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ డ్యాన్స్ చేయడం అనేది ఇలాగే డ్యాన్స్ చేసేదని భాగవతంలో అయితే ఏదో ఇంకేం చేయలేదు వర్ణిస్తాను అంతేగాని ఇతర పురాణాల్లో దాన్ని బాగా లోతుగా తీసుకుంటాను ఆలోకం మనిషి కొంత యాక్సెప్టబుల్ లెవెల్లో ఉంటుంది ఇంకా బ్రహ్మవై యొక్క పురాణం ఏమో అక్కడ ఇంకా చాలా భాగవతంలో రాధ క్యారెక్టర్ ఉండదు ఇప్పుడు రాధ క్యారెక్టర్ గురించి నేను ఏదో చెప్తున్నాను కాదు ఇప్పుడు ఆ క్యారెక్టర్ భాగవతంలో ఉంది ఇతర పురాణాల్లో ఉంది భాగవతం మొత్తం మీద రాధ అనే మాట తర్వాత ఇతర పురాణాల్లో రాధాన్ని చేర్చుకుంటుంది ఇంకా ఇంకా ఫర్దర్ థింగ్స్ అవుతుంది ఏదో డ్యాన్స్ చేశారని భాగవతంలో ఉంటే రాష్ట్రం ఇలా ఇలాంటివి ఏదో ఉన్నాయి అది కొంతవరకు పర్వాలేదు ఇచ్చిదేయురిమే లోకా సూర్యాం शङ्करस्य कर्ताभ्याम् वहन्यामिमाः మా చిన్నప్పుడు పౌరాణిక సినిమా వచ్చింది దాంట్లో కృష్ణుడి క్యారెక్టర్ ఉంది పౌరాణిక సినిమా కృష్ణుడి క్యారెక్టర్ నారదుడి క్యారెక్టర్ ఇలాంటి కృష్ణుడి క్యారెక్టర్ ఒక ప్రసిద్ధమైన కథానాయకుడు ఆయన వేస్తారు కృష్ణుడు చేతిలో వంశీ చేత్తో పట్టుకుని తిరియటము ఇదే చేస్తుంది ఈ కమిషనర్కి తీసుకే స్టేజ్ అంటే తెర మీదకి వస్తాను ఏకమైతే కాస్ట్ ఫ్లిప్ నేను గమనించాను అలా ఉంది అంటే ఏంటి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండదు ఫ్లిప్పింగ్ తర్వాత ఇదేలా ఉంటుంది ఇది not very clean character place ఉన్నది కొద్దిగా మోసం చేస్తున్నట్టుగాను వెటకారం చేస్తున్నట్టుగాను ఎలా పొలం చేస్తున్నట్టుగాను నాకు ఎలా వర్ణించాలో అర్థం కాదు మీరు కూడా చూసే ఉంటారు ఇవన్నీ డిప్లొమాటిక్ గా ఉన్నట్టుగాను అక్కడ లేడీ క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళందరితో ఆ క్యారెక్టర్స్ తో కేవలం మూడు నాలుగు లేడీ క్యారెక్టర్స్ నాలుగు క్యారెక్టర్స్ ఉంటారు వాళ్ళతోటి ఏదో ఫ్లిప్పింగ్ చేస్తున్నట్టుగాను అలా ఉంటుంది దాంతో మీకు లోకంలో కృష్ణుడి అభిప్రాయం ఏముంటుంది ఎంత దురదృష్టం గీత అంతేకానే గీతా కృష్ణులు అధ్యయనం చేసుకోవడం సాధ్యం చేశారు ఇక్కడ కృష్ణుడు ఎలా మాట్లాడుతున్నాడు అక్కడ కృష్ణుడు ఏది అసలు అందులో అసలు యాక్టర్ థింగ్ దట్ బికాజ్ ఇది playing the role of Krishna he should అని హీ షుడ్ ఆ ఒక బాబు మంచి పద్ధతిగా ఉండను అలా ఉండదు సో అబద్ధం చెప్పడం లేకపోతే ఇప్పుడు బలరాముడు కృష్ణులో ఉంటారు స్టేజ్ మీద బలరాముడు వేమరాజు లాగా సీరియస్ గా ఓపెన్ గా అగ్రెసివ్ గా ఉంటాడు కృష్ణుడు అగ్రెసివ్ గా ఉండడు అండర్ హ్యాండ్ డీలింగ్ చేస్తున్నట్టుగా వీరిని సంతోషపెడుతున్నట్టుగా వాళ్ళని సంతోషపెడుతున్నట్టుగా వీళ్ళు మన వారి దగ్గర వాళ్ళు మన ఇంటి దగ్గర పెట్టుకున్నట్టుగా ఏదోగా ఉంటుంది ఇంకా ఆ నెగటివిటీ మీకు కనపడదు కృష్ణుడి క్యారెక్టర్ దెన్ ఇంకా నాలుగు క్యారెక్టర్ అయితే మనుభవం చెప్పండి అంత అంత విదేశీయంగా మార్చేశారు నాకు నాలుగు అంత దురదృష్టకరమైన క్యారెక్టర్ అదే కానీ నాలుగు విదేశీ అర్థం ప్రతి దాంట్లోనూ నాలుగు దానితోనే ప్రవర్తిస్తారు అలా ఎక్కడ ఎందుకంటే మళ్ళీ ధర్మ సందేహ ధర్మ సందేహంలో శ్రీకృష్ణుడు అబద్ధం కదా అబద్ధం అని ధర్మ సందేహం దానికి పండితులు సమాధానం అభివృద్ధి చెప్పరాదు కానీ శ్రీకృష్ణుడు ధర్మాసనంలో అతీతుడు ఏంటంటే కొంత రాజకీయ నాకు అంత తప్పుగా చెప్పడం కూడా చేత కాదని నేను అలా తెలియదు చెప్తున్నాను అప్పుడు ఒక హయ్యర్ పర్పస్ ఉంది దేవకావ్యాన్ని నిర్వర్తించడం కోసం ఆయన అలా అవసరం చెప్పాల్సి వచ్చింది వీళ్ళు తన పాండిత్యంతో ఏమీ చెప్పాలి దేవకావ్యం కోసం అనుసరిస్తే సరిపోతుంది అది సో ఈ రకంగా ఆ క్యారెక్టర్లో సంస్కృతంగా భగవద్గీతలో అయితే మీకు సమస్య ఏమి ఆయన అనుకుంటుంది ఆయన ప్రధానంద సరస్సు ఈ శ్లోకాలన్నీ వచ్చేసేసి ఈ కృష్ణుడి క్యారెక్టర్ లో ఈ కథల్లోనూ పురాణాల్లో అక్కడక్కడ కొన్ని పురాణాల్లోనూ ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ ఆయన చాలా పరుషంగా విమర్శించారు నేను ఇంకా లైట్ గా పాయింట్ అవుట్ చేసి చూసాను నో ఇష్యూస్ సినిమాలు ఆయన అయితే చాలా గట్టిగా విమర్శించేవారు ఈ క్యారెక్టర్ చేసిన బాగుంది అని నేను చెప్పేవారు ఇదే చూపించేవారు సో ఉందాము ఇదే ఈ లోకాహ మానవుడు లక్ష్మీదేవి నశించరు నశిస్తారు మానవులు నశించిపోతారు ఎందుకు ఎప్పుడు నశించిపోతారు అహం నేను కర్మ కర్మను నూర్యాంతే చేయంతో సో మీరు వ్యవస్థలో పెట్టుకోవాలి ఎందుకు చెప్పి తర్వాత చెప్పాలి అంటే వేదానికి కర్మలు చేయకపోతే జనులు నశించిపోతారు అంటే ఎవరు మానేస్తారు కదా సోమరులుగా తయారు చేస్తారు తద్వారా నాట్యాన్ని పొందుతారు తర్వాత సర్వధర్మ పరిత్యాగం ఉన్నది సన్యాసి యొక్క ధర్మం కృష్ణుడు గ్రహించారు గృహస్థుడి సన్యాసం చేయాల్సిన పనులు తాను చేసి కూర్చుంటే ఆ గృహస్థ ధర్మాలు సన్యాస ధర్మాలు వారి మధ్యన సాంకర్యం ఆ దోషం సంకరస్య సాంకర్యము యొక్క కర్త కర్తము జ్ఞానం అవుతుంది ఆశ్రమ ధర్మాలను సంకరం చేసిన వాళ్ళని గడబడి చేసిన వాళ్ళని అవుతాము తర్వాత కృష్ణుడు క్షత్రియ వీరుడు కాబట్టి క్షత్రియ వీరుడికి ఆ కాలానుగుణంగా క్షత్రియ ధర్మం అవుతుంది ఆ ధర్మాన్ని కూడా పాల్చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు సంస్కృతి విషయంలో కృష్ణుడు ఎలా బిహేవ్ చేసేది క్షత్రియ వీరులా బిహేవ్ చేసేది తప్పిస్తే క్షత్రియుడు కాదు వెళ్ళగా బిహేవ్ చేయదు సంస్కృతి దగ్గరికి కాలం చెప్పి కాబట్టి క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో దాన్ని కూడా నిలబెట్టాల్సింది ఆ పని చేయలేదనుకోండి మరి అప్పుడు కూడా ధర్మానికి లోపం చేసిన వాడిని అయ్యి ఉండేవాడిని కానీ నేను అలా అవలేదు ఇవన్నీ I will have I will have అనే సంస్థలో అర్థం చేయాలి ప్రజా ప్రజలను ఉపహన్యాం నష్టం చేసేది చేసి ఉండేవారు నాశేయం నాకు అంటే వాళ్ళ వాళ్ళకి నాశాన్ని కలిగించి ఉండేది వాళ్ళు నా నా మార్గంలో వాళ్ళు నడుస్తారు దానివల్ల నాశనం కలిగించి ఉండేది వాళ్ళు అలా చేశారు ఇదో రాముడు అడవికి మహారాజు గారి ఆశీర్వదించారు ఆయన వెనకాల రెండు వందల మూడు వందలు వెళ్ళారు వాళ్ళందరూ గ్రహిస్తుంది అది ఇల్లు వదిలి వదిలిపెట్టేసి వచ్చేసారు మొబైల్ అరవాళ్ళు కాలేదు మొబైల్ వచ్చేసారు వచ్చేస్తే ఆయన అంటారు వెళ్ళిపోతాను ఎందుకంటే మేము వెళ్ళడం నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి నిర్ణయించుకున్నాము అంటే అంటే మీకు ఇల్లు వాసులు ఉన్నాయా భార్య పిల్లలు ఉన్నారా వాళ్ళతో చెప్పొచ్చేనా ఏది లేకుండా గాలివాటంగా వచ్చేసి ఆవేశంలో వచ్చేసి నాతో కూడా వచ్చేస్తారా పద్నాలుగు సంవత్సరాలు తర్వాత మళ్ళీ వాదిస్తారా ఈ లోపల అడవిలో పురుగు సింహాలు పెద్ద పురుగు ప్రాణం పోతే మీ ఇంటి దగ్గర వాళ్ళు ఏంటి వాడతారు కాబట్టి ఇలాంటి వేషాలు ఏంటి నీ డ్యూటీ మీకు నా డ్యూటీ నేను చేస్తున్నా నీ డ్యూటీ మీరు చేయండి వెనక్కి వెళ్ళిపోండి అంటే ఆయన చెప్పిన ఉపన్యాసాలని నైంటీ పర్సెంట్ వెనక్కి వెళ్తున్నారు ఇంకో పది పర్సెంట్ హార్ట్ పీపుల్ చాలా హార్ట్ హెల్మెట్ పీపుల్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు కూడా అక్కడే అప్పుడు ఆ రాత్రి పడుతుంటారు ఆయన తెల్లవారు నాలుగు గంటలు ఎనిమిది గంటలు వీళ్ళందరూ రోజంతా నడిచి రాము దగ్గర రసంలో వచ్చారు వీళ్ళందరూ రసంలో పరుగులు తీసుకుంటూ వచ్చారు కదా వేటగా నడిపించమని రాము వీళ్ళు పరిగెత్తుకొస్తారు మా బిహేవియర్ వీళ్ళు పరిగెత్తుకొస్తారు దాంట్లో చాలా మంది వెనకాల మిగిలిపోతారు ఆ వేగాన్ని అందుకోవాలి వచ్చిన వాళ్ళలో నైన్టీ పర్సెంట్ ఈ దగ్గర ఉపన్యాసానికి మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు ఇంకో పది పర్సెంట్ ఏమైనా సరే పడుతుంది అసలు నిద్ర లేదు ఏడు గంటలు నిద్ర లేదు వీళ్ళందరూ అడిగితే పడుతుంది నిద్రపోతారు సార్ ఏడు గంటలు లేదు ఎక్స్ప్లెయిన్ లేదు పెట్టి దూరం చేస్తారు మామూలుగా ఆ రసాన్ని అక్కడ ఇది తోడుతుంది లక్ష్మణ్ కూడా సహాయం చేస్తారు అవసరమే కాదు నిజాలను జాగ్రత్తగా అక్కడికి తీసుకుని తప్పు అని వీళ్ళందరూ చాలా ముందు పెడతాయి రథంలో పెట్టారు తప్పులు ఎవరో మన వదిలి వీళ్ళు అవకాశం కావాలన్నట్టు నేను రావట్లేదు అప్పుడు వాళ్ళు రాస్తున్నారు జగన్మోహన్ కాబట్టి వాళ్ళ నన్ను వాళ్ళు ఏదో ఆలోచనలో వాళ్ళ నన్ను వాళ్ళు చేయాల్సి ఉంటుంది కనుక శ్రేష్ట పురుషుడు ఎప్పుడు ఎవరి ధర్మాన్ని వాళ్ళు వ్యక్తిగా ప్రోత్సాహం చేయాలి కానీ మీరు అందరూ ఇదే అన్ని ఏదైనా అంతరంగా అలా ఉండకూడదు కాబట్టి కృష్ణుడు అటువంటి సాంకర్యాన్ని చేసి ఉండేవాడిని నేను కనుక కామం చేస్తాను ఆ విధంగా వాళ్ళకి వినాశాన్నే కలిగించి ఉండేవాడిని కాబట్టి నేను కర్మలు చేస్తూనే ఉన్నాను అంటే అలా చేస్తే దోషం ఏంటి అలా చెప్తే ఎలాగా నేను కర్మల సోమరతను చేత మన్నిస్తే జనులందరూ నన్నే అనుకరిస్తే దోషం ఏముంది అనే ప్రశ్న ఉదయిస్తుంది దానికి ఆ దోషం ఏమిటో చెప్తున్నారు అని అవకాశం నటించి ఉండేది కాదు ఎందుకంటే నటించి ఉండేది నటించినాడు అని కాదు నటించి ఉండేది కాదు వివేకమే లోకా ఈ తెలుగు అందరూ కూడా నశించి ఉంది ఎందువల్లంటే చెప్తున్నాను లోకస్థితి అభావాత్ నటు కర్మకేదహం సో అహం కర్మ నటుగా మిగతా కర్మం చేసుకోవట్లయితే లోక స్థితికి అంటే జనులు సుఖంగా తమ కుటుంబ జీవనాన్ని గడపాలి అంటే కర్మ ఉండాలి నేను శ్రీకృష్ణుడు కర్మ చేయలేదు కాదు నేను కర్మ చేయలేదు దాంతో వాళ్ళు నశించి ఉంది దీనికి ఒక ప్రాక్టికల్ దృష్టాంతం చెప్పుకుంటారా ఎలా నశించింది కదా నేను చెప్తాను పాలస్తైన్ అని ఉంటుంది పాలస్తైన్ హిస్టరీ అయితే మీకు తెలుస్తుంది ఒకప్పుడు పాలస్తైన్ బిబ్లికల్ ల్యాండ్ అంట అది అక్కడ అక్కడ అమృతం ల్యాండ్ ఆఫ్ నెక్టర్ అండ్ అని అలా నెక్టర్ అండ్ అంటే అత్యంత సముద్రమైనటువంటి ఎందుకంటే అక్కడ చెట్లు జనాలు బాగా పండింది పొలాలు దగ్గర పంటలు బాగా పండింది అలా ఉంది ఇప్పుడు ఈ మధ్య మాట్లాడినటువంటి ఫిజికల్ టైమ్స్ లో అంటే థౌజండ్ ఇయర్స్ ఆ తర్వాత క్రమంగా ఏమైందంటే క్రిస్టియానిటీ కనిపించారు క్రిస్టియన్ మార్క్స్ ఇదే క్రిస్టియానిటీ తగ్గిపోయింది ఇస్లాం వచ్చింది ఈ ఇస్లాం కల్చర్ లో ఇది పాలస్తారు అదే అన్నో అదే ఇస్లామిక్ సొసైటీ ఇక్కడ పరిస్థితిగా రాష్ట్రాలు ఇక్కడ ఇస్లామిక్ సొసైటీ హిందూ ధర్మం ప్రభావితం చేస్తుంది కదా అక్కడ ఏమైందంటే ఇస్లామిక్ సొసైటీస్ లో పురుషులు పనిచేయరు పురుషులు ఏం చేస్తారంటే పుస్తకాలు తీసుకొని తీసుకుంటారు నడుము వచ్చి పనిచేయాలి స్త్రీలే పనిచేస్తుంది ఎదురుగా తొందరలో నీళ్లు మోసినా స్త్రీలే తర్వాత లెక్క మోసినా స్త్రీలే తొందరలో కట్టెలను కొట్టుకొచ్చి పొయ్యి వదిలించినా అంతా స్త్రీలే ఉండే ఆఖరికి వ్యవసాయం కూడా స్త్రీలే చేయాలి స్త్రీలు ఎంత చేస్తారు గృహకృత్యాలు చేస్తారు లేదని సేవ చేస్తారు కానీ ఎవరిని వ్యవసాయం చేయలేదు కదా దాంతో ఏమైందంటే వీళ్ళు గొర్రెలు తమ్ములు ఏమన్నా కానీ వ్యవసాయం మానేస్తారు వ్యవసాయం మానేసేటువంటి సరే చుట్టూ మీకు ఎలా ఉండగా ఉన్నది గ్రాడ్యువల్గా డిజర్టిఫికేషన్ సంస్కృతం మొత్తం పాస్ అయిన తర్వాత డిజర్ట్ అయిపోయింది ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ లో డిజర్ట్ అయిందని అంటారు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ముందు పచ్చని ల్యాండ్ ఆఫ్ నెక్టర్ అని ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పూర్తి అయిపోతుంది And the impact of Islamic culture of this kind, it was bigger society. Of course, Israel movement started, 1920s. Nineties కూడా కాదు నైన్టీన్ ఓ థౌజండ్ నుంచే స్టార్ట్ నేను దిల్లు నైన్టీన్ ఓ థౌజండ్ వచ్చేసాను ఆ తర్వాత అతను వేరే స్టార్ట్ అయ్యింది వీళ్ళు ఏం చేశారంటే డీ డిజర్ట్ ఇది పుష్ ది డిజర్ట్ అనే ఒక ప్రాసెస్ ఉంది ఎలా చెప్తారంటే ఒక అరవై డిజర్ట్ ని ఫిక్స్ చేస్తున్నారు అరవై ఐదు దూరం డిజర్ట్ లో వెళ్ళిపోయి అక్కడ క్యారెట్ వైపు రాకుండా ఉండగా మొక్కలు పాడతారు గట్టి పాడతారు ఒక రకం గెలిచింది ఆ గట్టి ఏం చేస్తుందంటే ఫ్యామిలీ అని ఆపుతుంటారు ఆ రకం గట్టి పాడతారు ఏడాది చేస్తారు ఆ తర్వాత ఆ గడ్డి బాగా నిలబొక్కున్న తర్వాత ఇంకా అన్నింటికి ఫ్యాన్ రావడానికి స్థితిలో ఇక్కడ వాతాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ ఈ మహాత్మాయిల ఏరియాలో దాన్ని గ్రీన్ గ్రీనిఫికేషన్ అనే ప్రాసెస్ ఏం చెప్పి ధర దాంతో విద్యను ట్వంటీ థర్టీ ఇయర్స్ అంటే గ్రీన్ నాన్ డెవలప్ అప్పుడు మళ్ళీ మీకు అర్నౌట్ తీసుకొస్తున్నాం మళ్ళీ మీకు గడ్డి కాదు అలా డిజర్ట్ డెవలప్ తీసుకొస్తుందో నిజం డిజర్ట్ లో చాలా భాగాలు రీప్లేస్ చేశారు నిజాన్ని క్లెయిమ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ డైలీ జంతు ఇది లాట్ ఆఫ్ సర్వీస్ ఆయన డిజర్ట్ లో మహా ఉంది ప్రేమిస్తుగా ఉంది కాదు ప్రేమించడానికి సమయంలో డిజర్ట్ లో ఉంది ఆ డిజర్ట్ ని రీప్లేన్ చేయడంలో పూర్వ పరిస్థితి గ్రీన్ హౌస్ అక్కడ పళ్ళు పండించి ఇది పని జరుగుతుంది ఈ విధంగా కాబట్టి సోమరిగా మగవాడు సోమరిగా ఉంటే ఆ ఇల్లు ఎదుగుతుంటారు అని సో ఆ విధంగా ఒక సొసైటీలో పురుషులు అందరూ పురుషులందరూ మీద గురించి ముఖాపేక్షణ ఏమని లేదు స్త్రీలు కష్టపడి పనిచేస్తుంటారు ఇస్తూ ఉంటున్నారు వాళ్ళు బరువు కూడా స్త్రీలు పెరుగుతున్న బరువు నెత్తి మోసుకుంటుంటే స్త్రీలు లేదు అలా ఉంటా మాత్రమే ఇస్తూ ఉంటారు కవర్ చేసుకుంటూ ఉంటారు దోషి చదువు తింటారు ఈ దోషులు ఎందుకంటే అది చుట్టూ ఉన్న ఒక కొత్త ల్యాండ్ అది బోర్డు తీసుకుంటే అవి అవి అవి దాని వల్ల అవి పంపుతూ ఉంటాము తర్వాత వాళ్ళ ఆహారానికి ఉంటాయి కాబట్టి జనము ఎక్కడ కఠినమైతుందో అక్కడ లోకస్థితి సమాజ స్థితి కూడా నాశనమైతుంది ఆత్మజ్ఞానం కర్మ చేయలేదని అందరూ అజ్ఞానంలో కర్మ మానేస్తే అది ఆత్మజ్ఞానికి దేహాభిమానం ఉండదు వీళ్ళందరూ దేహాభిమానం ఉంటుంది తెల్లారులేస్తే భోజనానికి ముందు తయారు వీళ్ళు కర్మ మానేస్తే ఎలా ఉంటుంది కాబట్టి సమాజం నష్టమైపోతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ కావాల్సిన ఆయన ఇది నటించిపోతారు ఎందుకంటే కర్మం లేకపోతే కర్మే లేకపోతే అజ్ఞానం లేదండి కర్మ లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వ్యాధులన్నీ ఏమిటి డైబెటీస్ అసలు ఏం వ్యాధులు ఇప్పుడు రేషన్ డిసీజ్ ఇండియాలో డైబెటీస్ ఈజ్ రేషన్ డిసీజ్ ఎంత పెద్ద డిసీజ్ అంటే అది ఇండియా సరే న్యూయార్క్ లో గవర్నమెంట్కి పెద్ద తలపం ఏంటంటే న్యూయార్క్ లో ఎవ్రీ థర్డ్ పర్సన్ ఇక్కడ ఏజెంటీ ఎవ్రీ థర్డ్ పర్సన్ ముగ్గురు మనుషులు ఉంటే ఇద్దరికి ఒకరికి డైజెంట్ ఇస్తుంది అంటే ఏమిటన్నమాట మిలియన్ పాపులేషన్ కి three point three lakhs diabetic patients ఉంటారు న్యూయార్క్ పాపులేషన్ ఇరవై ఐదు మిలియన్ మనకు ఎన్ని పేషెంట్స్ ఉన్నారో లెక్క ఇది పేషెంట్స్ అందరికీ డయాలసిస్ కావాలి డైజెటిక్ డ్రగ్స్ కావాలి తర్వాత న్యూయార్క్ లో లెగ్స్ యాంపిటేషన్స్ మ్యాక్సిమం ఉంది పోయి leg amputation leg amputation diabetic అవసరం లెగ్ యాంపిటేషన్ చేయాల్సి అది అది కలిగిపోతుంది లేబర్ డిసీజ్ ఎన్ని సీరియస్ డైజెటిక్ డిసీజ్ పది మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే దాంట్లో ఒక లెగ్ యాంపిటేషన్ ఇది గోవింపు సిచ్యువేషన్ అలా ఉంటుంది ఏంటి సమస్య ఏదో తెలుసిన అంటే సోమరితనం వల్ల వచ్చిన వ్యాధులు ఇవన్నీ సోమరితనం ఎక్కువగా తినేస్తూ ఉంటారు మాంసభక్షణం చేస్తారు తర్వాత ఫుడ్ డ్రింక్ విపరీతంగా తినేస్తూ ఉన్నారు తినేదే తిరిగి వీళ్ళే ఎంత తినాలో అర్థం లేదు ఇంత పెద్ద బ్యాండ్ వాటి చేస్తూ ఉన్నారు వైన్ తాగేస్తూ ఉన్నారు బ్రెయిన్ హైలీ ఫిలాసిక్ వాల్యూ చాలా అవుతుంది డయాబెటీస్ పదహారేళ్ళ పిల్లలకి డయాబెటీస్ కమ్యూనిటీ కమ్యూనిటీస్ జరుగుతుంది బ్లాక్ కమ్యూనిటీలో ఎదురు సెకండ్ పర్సన్ ఇది డయాబెటీస్ వైట్ లో ఎదురు ఫోర్త్ పర్సన్ ఇది యావరేజ్ ఎదురు థర్డ్ పర్సన్ ఇది ఇదంతా కారణం ఏంటంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇంకెప్పుడు ఇది కాబట్టి సో కర్మ చేయాలి కర్మ చేయకపోతే భక్తిజ్ఞానం కర్మ చేయడం సాంకర్యాన్ని కూడా ప్రయోగించిన వాడిని అది కాను ఇప్పుడు మనకి సమాజంలో కొంత సాంకర్యం కనపడుతుంది ఆల్రెడీ ఎలాగంటే గృహస్థులు భోగపరాయం అయిపోయి కర్మ చేయడం అంటారు సన్యాసులు కర్మ చేయడం ఏ సన్యాసం చూసినా కర్మ సన్యాసి కలిగేటువంటి యజ్ఞం సన్యాసి చేయడానికి అనర్థం సన్యాసి యాగం చేయడానికి సన్యాసి యాగం చేస్తే ఏమవుతుంది ఆయన యాగం మొదలు పెడతారు యాగానికి యజమానుడు ఒకరు ఉండాలి కర్త ఒకరు ఉండాలి కదా ఆయన కష్టగా ఉండలేదు కదా సన్యాసం అంటే ఒకరి గారు కష్టంగా పక్కన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా కాబట్టి ఎవరినో మన సృష్టిలో ఎవరినో మనం అంతా కూడా అది సందాలు చేసి యాగం చేయడం తను కాకుండా సృష్టిని ఏమన్నా గుర్తుపెట్టి యాగం చేయడం చేసేది తానా ఆ శిష్యుడా శిష్యుడైతే ఆయన ఉంటుంది ఆయన తన యొక్క ప్రోత్సాహంతో తను చేసుకోవాలి కానీ సన్యాసి రకాలను వాళ్ళు సృష్టిస్తుంటే వైద్యుడు హీడుగా కాదు తాను చేస్తున్నాడంటే వైద్యుడు హీడుగా అంటే ఆ విషయం ఎందుకంటే ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉన్నాం సన్యాసం చేస్తాం ఎక్కడికి వెళ్ళినా సన్యాసం వ్యాపారం చేస్తూ ఉంటారు ఇంకొకటి భోగపరాయంగా ఉంటారు ఒక కామభోగంలో గాయత్రి ఇంత విదూరమైన పరిస్థితి ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు ఇంకే కైండ్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి శ్రీకృష్ణ సంకల్పే కష్టాస్యాన్ని అటువంటి సాంకల్య సాంకల్యం ఇటువంటి సాంకల్యం ఆయన అన్నాడని నేను అనలేదు సాంకల్యం ఎలా ఉంటుందో మీకు దృష్టాంతం సమాజంలో సాంకల్యం ఎలా ఉంటుంది కాబట్టి అటువంటి సాంకల్యాన్ని కలిగించాలి సంకల్పే కష్టాస్యం ఉపహన్యాన్ని మాం ప్రజా సో ఆ విధంగా ధర్మ సాంకర్యం చేసి కరెక్ట్గా ఎవరి డ్యూటీలో చేయకుండా ఉంటే ఈ ప్రజలని నేను చాలా హాని చేసిన వాళ్ళను అది కారణం అలా ప్రస్తుతం ప్రజానామనుగ్రహాయ నేను అసలు అవతరించింది ఏమిటి ప్రజలను అనుగ్రహించడం కోసం అవతారం కానీ చేసుకున్నది ఏమిటి ప్రజల యొక్క వినాశాన్ని కొనిపించుకుంటున్నాం కాబట్టి అవతార ప్రయోజనమే నష్టం అలా చేయకూడదు ఇది మహేశ్వర అనూపమాపద్యేత ఇవరకు తెలియకూడదు బదులు చేసినట్టు ఈ రకంగా అధర్మాన్ని వాళ్ళ స్థానికర్యాన్ని ఏర్పాటు చేస్తే మహేశ్వరుడమైన నేను ఇతరులు నేను బదులు చేసినట్టు అలా చేశాను కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ధర్మని శ్రద్ధగా అనుష్ఠిస్తూనే ఉంటాను తద్వారా సమాజానికి మార్గదర్శనాన్ని చేస్తూనే ఉంటాను తర్వాత శ్లోకానికి అవతారకి రూపం ఇది శ్లోకమని నదుద్విభేదం జనయేత్ కర్మణ్య విద్వాంస ఇప్పుడు జ్ఞానం ఉంటాడు జ్ఞానికి నా వాస్తం అవాప్తం అంటే అవాప్తం లేదు అవాప్తం లేదు కాబట్టి పొంద పొందదనేది పొంద నామాన్ని కోరుకుని పొందలేకపోయింది లేదు ప్రస్తుతంలో ఇది కావాలి అని కోరుకుంటున్నది ఏది లేదు ఎప్పుడైతే కామానికి అవకాశం లేదో దేవుల్లో కర్మకు అవకాశం లేదన్నప్పుడు కాబట్టి ఆయన కర్మ మానసికంగా ఇప్పుడు ఆయన నిర్ణయిస్తారు మనకు మహాత్ముడు ఇలా అయితే ఆయన ఏం చేయాలి ఆయనకి కర్మ వల్ల సాధించలేకున్న ప్రయోజనం ఫలము ఏమీ లేకున్నాను తన కోసంతో పొందాల్సింది ఏమీ లేకున్నా కర్మను లోక సంగ్రహం కోసం చేయాల్సిందే లోకాన్ని ఒక మార్గంలో వాళ్ళు మార్గంలో లేకపోతున్నాం దీంట్లో సమాజ రూపంగా ఉన్న పరమేశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధించడం కర్మను చేయవలసిందే కర్మను చేయవలసిందే అంటే అర్థం సన్యాసి గృహస్థి కర్మ చేయాలంటారు అది నాటి మీనింగ్ అంటే సన్యాసి గృహస్థి కర్మ చేయకూడదు గృహస్థి బ్రహ్మచారి కర్మ చేయకూడదు అని అర్థం అలా కాదా దాని అర్థం ఏంటంటే మనుషుడే యాక్టివ్ మన సిద్ధాంతం లేదు మనుషుడి యాక్టివ్ అని మేము కర్మలన్నీ త్యాగం చేసి వచ్చామండి అని సన్యాసి సన్యాసికి కర్మ ఉండదు కర్మానుష్ఠానం ఉండదు అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడు ఉపయోగించిన రోజుల్లోనే అర్ధ అర్ఘ్యప్రదానం ఇచ్చి చేయాలి అనే నియమం ఏదైతే ధనస్థితి గృహచారికి ఉంటుందో అది సన్యాసి కాబట్టి మేము సన్యాసిలో మేమైనా అర్ఘ్యప్రదానం అనే కర్మ మా ఎవరు లేదు అప్పుడు మీరు ఏంటి ఎక్కడ చేస్తాం అంటే దాని అర్థం తప్పు ఎలా చేస్తారు అయితే ఏం చేయాలి దయచేసి అద్దె ప్రధానం ఇవ్వాలా అదే అలా కాదు అద్దె ప్రధానం ఇవ్వమంటారు డీ యాక్టివ్ డీ సంథింగ్ డీ డీ యాక్టివ్ నిద్రపోదు కామన్ లేక ఫైవ్ లేకపోతే లే ఫైవ్తో మా సొంతటితో ఫైవ్తో అదేవిధంగా లే లేచి డీ సంథింగ్ అంతేకాదు లేచి నేను అగ్నిహోత్రం చేయడం జరుగుతున్నారు అగ్నిహోత్రం చేయడం సన్యాసం అర్హత లేదు కాబట్టి డీ సంథింగ్ ఇది ఆర్థిక సన్యాసాలు కర్తృత్వ భోక్తృత్వ భావన లేకుండా ఏ దానం చేసినట్లయితే ప్రజలకి క్షేమం కలుగుతుంది ప్రజాభిష్టాలను అనుసరించి ప్రజలు ఉపయోగపడి కన్నా ఏదో ఒకటి చేసుకుంటూ పోవాలి కానీ అలా పోవమరిగా ఉండకూడదు విద్వాంసుడైనా అలాగే చేయాలి జ్ఞానం కాకపోతే ఈ చెప్పనక్కర్లేదు కన్నుష్టానం చేయవచ్చు అంటే దీని అర్థం ఏంటంటే శరీరాన్ని అలా మత్తుకోకూడదండి కామన్ మనం మత్తుకోకూడదు యాక్టివ్ గా ఉండాల్సిందే మరి బ్రహ్మచారి యాక్టివ్ గా ఉండాలి గృహస్థ యాక్టివ్ గా ఉండాలి వానప్రస్థుడు యాక్టివ్ గా ఉండాలి సన్యాసి యాక్టివ్ గా ఉండాలి ఎంతవరకు యాక్టివ్ గా ఉండాలి ఎంతవరకు అక్కర్లేదు ఆఖరి శ్వాస విడిచిపెట్టే వరకు యాక్టివ్ గా ఉంటే సర్వం ఇంకా పైన ఏం చేయాలన్నది సందర్భానుసారంగా ఉంది ఎలా చేయాలో మనకే చెప్తారు ఏం చేయాలో చెప్తారు ఇండియాలో ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం కాదుగా ధర్మశాస్త్ర గ్రంథం అయితే నువ్వు బ్రహ్మచారం అయితే ఇది చెయ్యి గ్రహంతో అయితే ఇది చెయ్యి అనే వ్యక్తికి నేను చెప్తాను ధర్మ ఇక్కడ అలా చెప్పాను ఏం చేయాలో చెప్పాను ఎలా చేయాలో కాబట్టి జ్ఞానము కూడా కర్మను లోక సంగ్రహం కోసం చేస్తే బాగుంటుంది ఈ నమ్మకానికి బొమ్మ ఇక్కడ జ్ఞానులు కూడా కర్మ చేయాలి అంటే ఇది జ్ఞానులకు చేసిన ఉపదేశం కాదు ఈ ప్రకరణ ఈ ప్రకరణ ఏంటంటే అజ్ఞానులకు చేసి ఉపదేశం కాబట్టి జ్ఞానులు కూడా కర్మ చేయాలి అన్న తాత్పర్యం ఏంటంటే భగవాన్ అనుమానించినటువంటి వాళ్ళు కర్మ చేశారా లేదా ఈ సందేహానికి అప్లై చేసి ప్రయత్నం చేయడం కాదు అభిప్రాయం దీని అభిప్రాయం ఏంటంటే జ్ఞానం ఉదయించేటంత వరకు కర్మలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విడ విడిచిపెట్టకు ఉపవర్తనాన్ని ధరికి రానివ్వద్దు అని అభిప్రాయం overall think of the teaching so అవతారికిందాము ఏది పునః అహమివత్వమీ యోగాత్మబుద్ధి ఆత్మవిగన్యోవా సత్యాది ఆత్మన కర్తవ్యాభావేతి ఇతరానుగ్రహ ఏవా కర్తవ్య అహం కృతార్థ బుద్ధి అహం కృతార్థ బుద్ధి నేను కృతార్థ బుద్ధి వెళ్ళాను కృతార్థ బుద్ధి అంటే నా కింద కర్తవ్యం ఏమీ లేదు అనే బుద్ధికి కృతార్థ బుద్ధి అంటారు అంటే అర్థం ఏంటి నానవాస్తవం అవాస్తవం నేను పొందదగినది పొందలేకపోయినది కానీ పొందదగినది కానీ ఏది లేదు అదే స్వర్గం ఉందా అర్థం లేదు ఇహలోకంలో జీవించే దాంట్లో ఏదైనా ఒక పర్టికులర్ ఎజెండా ఉందా లేదా లేదు అంటే దుఃఖం వస్తే ఏం చేస్తారు ఇహలోకంలో జీవితంలో సహిస్తాము సుఖం వస్తే ఏం చేస్తారు అది సహిస్తాము మరి మిగిలిన జీవితాలు ఎలా అనిపిస్తారో ప్రారంభ కర్మాయత్తంగా నిర్మిస్తాము కాబట్టి కృతాత్మలో అయిపోయింది ఆత్మజ్ఞానం అంటే అలాగే ఉంటుంది ఆత్మ పూర్ణంగా ఉంటుంది ఆ పూర్ణత్వం అనుభవాన్ని వచ్చిన వాడు నాకు ఇది కావాలి అది కావాలి మాట ఉండదు కాబట్టి ఇది చేయాలి అది చేయాలనే ప్రెషర్ ఉండదు కృతార్థ బుద్ధి లేదు కృతార్థ బుద్ధి బుద్ధి కలవాలి మీ మాట నీ కూడా కృతార్థ బుద్ధిగానా ఓకే అది విషయం నీ కూడా కృతార్థ బుద్ధి అహమివ త్వమకు కృతార్థ బుద్ధి నేను ఎలాగైతే కృతార్థుడనైపోయినానో అలాగే నువ్వు కూడా కృతార్థుడు అయిపోయావు అనుకో ఇక ఆత్మవిద్ నేను కృతార్థుని ఎలా అయ్యాను ఆత్మజ్ఞానం కలవాలని కనుక నువ్వు కూడా అలాగే అనుకో నువ్వు కూడా అనుకో అన్యోవా నేను ఎలా కృతార్థుడనో ఆత్మజ్ఞానినో మరొకరు కూడా అలాగే కృతార్థుడు ఆత్మజ్ఞాని ఉన్నారనుకో ఆ మరొకరు నువ్వే కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు అయినా కూడా సత్యాది ఆ మరొకరిగా కూడా నీకు కూడా ఆత్మ కర్తవ్య అథావేది నేను కృతార్థుడను జ్ఞానం కనుక నాకు కర్తవ్యం అనేది ఏది లేదు మీరు కూడా కృతార్థులు జ్ఞానం కాబట్టి మీకు కర్తవ్యం ఆ మరొకరు కూడా కృతార్థులు జ్ఞానం కాబట్టి వాడికి కర్తవ్యం చేయాల్సింది ఏమీ లేదు అయినప్పటికీ అది ఇన్స్పైట్ ఆఫ్ ద కర్తవ్య కర్మ జరుగుతూనే ఉండాలి నేను కర్మను చేస్తూనే ఉండాలి నేను కర్మను చేస్తూనే ఉండాలి ఆ మరొకరు కూడా కర్మను చేస్తూనే ఉండాలి ఎందువల్ల ఇతర అనుగ్రహి ఇతరానుగ్రహ ఇతరులను అనుగ్రహించడం చేయొచ్చు ఇతరులను అనుగ్రహించే తమ వల్ల నేను పొందాల్సింది ఏమి లేకపోతే వస్తుంది ఇతరులను అనుగ్రహించడం కోసం కర్మ చేయడం నష్టమవుతుంది చేయాలి నష్టమవుతుంది చేయాలి నాకు అర్థం నాకు నాదేం కాదు డిప్స్ ఉంటే ఇదేం అర్థం లేదు అయినా కూడా కర్మ చేయాలి ఏ కర్మ చేస్తే పది మందికి లాభం ఉంటుంది అలాంటి కర్మ చేస్తాను నాకంటే వ్యక్తిగతంగా నాకని కాదు మరి శ్రీకృష్ణుడు ఏం కావు ఆయనకి ఏం అర్థం ఆయన జ్ఞానం భోగిగా కనబడతారు కానీ భోగి కాదు జ్ఞాని కానీ జ్ఞాని కాబట్టి ముఖాత్తుడు కాబట్టి ఆత్మవిద్య కాబట్టి ఇంకేమీ చేస్తలేదు చేస్తలేదు అన్నమాట అవసరం ఆయన చేస్తారు ఎందుకంటే చాలా అమిత్రహం ఒకరి యొక్క అనుగ్రహం దాంట్లో ఉండి ఉంటుంది కనుక లోక సంగ్రహం అనేది ఉంది కనుక అని ఆ విషయాన్ని చెప్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నాను తత్వం ఏవా భారత అవిద్వాంస అజ్ఞానులు అజ్ఞానం అంటే ఏదో చేస్తున్నారు అవిద్యావంత ఆత్మజ్ఞానం ఎదిగాడు యథా ఎదిగిందానైతే ఆసక్తి కలవాలి కర్మాణి కర్మని కర్మయందు ఆసక్తి కలవాలి పూర్వంతి చేయిస్తున్నారో తథా అదే విధముగా విద్వాన్ ఆత్మజ్ఞాని అసక్త ఆసక్తి లేని వారి లోక సంగ్రహం లోక సంగ్రహమును వికీర్షు చేయబోవారై చేయవలేము అర్జున భారత ఆత్మజ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు కర్మలు చేస్తాడు ఎందుకు చేస్తాడు కర్మలు సత్త కర్మ కర్మల యొక్క ఆసక్తి ఉంది లగ్నం శక్తి అంటే ఆసక్తి రెండు రకాలు ఒకటి కర్తృత్వాసక్తి రెండు భోక్తృత్వాసక్తి రెండు రెండు రకాలు నాకు బాగా చెప్తే నేను హరిస్తున్న నేను ఇంకొకసారి హై స్కూల్ హై స్కూల్కి రెండు మైళ్ళు నడిచి వెళ్ళాలి నేను ఇంకొకసారి హై స్కూల్ కలిసి వెళ్ళిపోవాలి ఆ చోట నుంచి ఆ బస్తీ నుంచి హై స్కూల్కి రెండు మైలు నడిచి వెళ్ళిపోవాలి ఒక ఆయన యాభై పుస్తకాల కష్టం ఉంటే ఇది హై స్కూల్ హెడ్ మాస్టర్కి ఇవ్వాలి అని డిక్లేర్ చేస్తాను మేము ఇద్దరు ఉన్నాం కదా డిక్లేర్ చేస్తే వెన్ ఆ క్రెడిట్ నేను గుర్తించుకోవాలని నాకు అనిపిస్తుంది ఇది పుస్తకాలు తీసుకుని హెడ్ మాస్టర్ చూడాలంటే ప్రివిలేజ్ ఆ ప్రివిలేజ్ నాకు కావాలి అని నాకు అనిపించింది అయితే నా పక్కన గవర్నమెంట్ వీరు కొనేస్తారో ఈ ఛాన్స్ అని నేను అనుకున్నాను వాడు కొనగా సరి చేస్తున్నాను నేను నేను బయటకు వెళ్ళిపోయి ఆయన దగ్గరికి నేను ఇస్తాను నేను తీసేస్తున్నాను సరే ఏమన్నా అయితే నేను తీసుకుని ఇంట్లో వస్తున్నాను వాళ్ళు చేసేసి కలిసి కృష్ణా సింధు వస్తే అది దివాళి వస్తే తప్పకుండా బయలుదేరారు నేను ఇద్దరు కలిసి వెళ్తాం అది అడిగి వచ్చేప్పటికి బోధి మీరే చేతులు అంటే కలిసి వెళ్ళాలా ఆయన అడిగింది మేము ఇద్దరం కలిసి ఇస్తానని చెప్పాలా నువ్వే అంతరించి నువ్వే పెట్టేస్తాను నానంటే నేను ఎక్కడ పంపిస్తాను నేను పరిగెత్తి వెళ్ళాను కదా అదంతా కనబడుకోలేదు అది ఎవరే ఉన్నారో నిలబడుతున్నాను అంటే అవుతుంది నేనేమి నాకేం చెప్పింది నేను ఎగ్జాస్ట్ దగ్గరికి కూడా రాను నా దగ్గర దగ్గరితో ఉంటుంది నేర్చుకోగలుగుతాను అని ఆ తర్వాత చెయ్యి వేయలేదు దాన్ని నా చేతులు కొన్ని మండిపోయి ఎర్రగా అయిపోయాయి నాలుగుతో పట్టుకోవాలి కదా ఇల్లు అయితే నేను మధ్యలేను అలసిపోయాను చాలా కష్టపడ్డాను చాలా పశ్చాత్తాపడ్డాను తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ ఇలా ఈ పుస్తకాలు మీరు ఆయన ఇవ్వన్నారండి అక్కడ పెట్టాను అక్కడ పెట్టాను వెళ్ళాను దీన్ని సత్త దాన్ని సత్త అంటే కర్తృత్వం ఇతో భోగం ఉంది భోగం ఉంది కర్తృత్వ నేను చేసిన వాళ్ళు మొదలండి నేను అనే కర్తృత్వ భోక్తృత్వ ఇంకో రకంగా ఉంటుంది దానివల్ల ఏదో ఫలం ఉంటుంది అదంతా మనం తీసుకోవాలి ఇంకో ఎవరికి ఆ ఫలం మనమే పెట్టేయాలి అని భోక్తృత్వ ఈ విధంగా ఆత్మజ్ఞానం లేని వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు ఇవాళ చేస్తూ ఉంటారు వీరు ఆత్మజ్ఞానం ఉన్నారు మీకు ఆత్మజ్ఞానికి కర్తృత్వాశక్తి లేదు భక్తృత్వాశక్తి లేదు కాబట్టి అలా కాలుగా కూర్చోలే దాని కర్తగా ప్రకాశించాలనే ప్రెషర్ లేదు ఆ ఫలాన్ని తాను అనుభవించాలనే ప్రెషర్ లేదు ఇంకెందుకు ఎందుకు కర్మ ఎందుకు కర్మ చేయలేదు వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేయాలి వాళ్ళకంటే తక్కువ చేయదు ఎక్కువ చేయదు తాను ఎలా చేయాలి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయమన్నారు కదా అని ఆసక్తి పెట్టుకుని మాత్రం చేయటం అసక్తి కర్తృత్వాసక్తి భోక్తృత్వాసక్తి లేకుండా నిజంగా కర్తృత్వాసక్తి భోక్తృత్వాసక్తి నిండా ఉన్నవారు ఎంత ప్రేమగా కర్మను చేస్తారో ఎంత ధ్యానంతో పెట్టడం అంతలాగా అనుకోవచ్చు కానీ అసక్త కానీ వాడికంటే చైతానికి ఒక ఇన్స్పిరేషన్ ఒకటి ప్రకృతిలోనే మంచిగా నాకే ఉంది ఇన్స్పిరేషన్ అని అనకు లోక సంగ్రహం చిక్కిస్తూ ఇతరులను ఇతరుల క్షేమం కోసం నువ్వు చేయలేదు అందుకోసం చేయాలి ఎందుకంటే స్వార్థపూరితమైన బుద్ధి గల వాడు వారికి కర్మ చేయటానికి వారికి ఒక హేతు అది ఎండలో పార్టీ అనేది సెంటిగా ఎండలో కూడా రోడ్డు పడి ఏ కర్మ చేసుకొస్తారు అలాగే ముందులోకి దాన్ని వారు స్వార్థం కోసం చేశారు నేను పరార్థం కోసం చేయాలి అంతేగాని ఎండలో నువ్వు ఒళ్ళు కాకపోతే ఆ వారు చేసినట్టుగా కానీ పరార్థం కోసం నిజంగా కర్మయోగంలో కర్మ చేయటాన్ని ఎంత హైలైట్ చేసేది ఉంటాయన్నా పురుషు వీరికి ఉందా అని అనిపిస్తుంది లేదు ఎందుకంటే కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కర్మ చేయడము అంటే అది కర్మ అకర్మ అయిపోతుంది ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వాలు కర్మని కర్మగా నిలబెట్టింది కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా కర్మ చేస్తే అది అకర్మే అది కర్మ కదా అనుభవ కూడా అనుభవాలను వచ్చి ఎప్పుడైతే అకర్మ అయిపోయిందో దాంతో అది జ్ఞానమే అవుతుంది అది జ్ఞానానికి విరోధం కాదు ఎనివే అందరూ సత్తాకర్మణి అంటే అజ్ఞానం ఎలా చేస్తారు కర్మని సత్తాహ పొందండి కర్మయంలో ఆసక్తి కలిగి చేస్తారు ఆ ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసుకోండి చూడండి అత్యకర్మణ ఫలం మమ మరి యొక్క ఆసక్తి అలా ఉంటుంది ఈ కర్మ యొక్క ఫలము నాకు వస్తుంది మనం ఒక ఆయన ఒక పండితుని ఒక ప్రశ్న అడిగాడు ఏమని ప్రశ్న అడిగాడు అంటే ఏమండీ పేర్లు ప్రజల జనుల పేర్లు సమానంగానే ఉంటాయి ఒకప్పుడు గోత్రాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు భారతదేశం వచ్చింది సుబ్బారావు వీళ్ళు సుబ్బారావు నాలుగు దాంట్లో నిర్వహిస్తే చెప్తాడు పూర్తి చేసుకుంటాడు అదే దోషంలో అదే తీరంలో మూడు పక్కన మరి ఈ పూజాఫలం వీడికి దక్కకుండా వాడికి వెళ్ళిపోదా ప్రమాణం లేదా అని అదే వీడి ప్రశ్న ఇంకా పూజ ఎవరికి చేస్తున్నాడు ఈశ్వరుడికి చేస్తున్నాడు కదా ఆ ఈశ్వరుడు బుద్ధి గర్భాలు ఈశ్వరుడికైతే పెద్ద అవాసరం అవాసరం తెలివితేటలు లేకుండా ఉంటాడా ఈశ్వరుడు బుద్ధి గర్భాలు ఏం కాదుగా మొత్తం గుర్తించడానికి కూడా వెళ్ళిపోయింది అయితే అసలు దాంట్లో ఏమని చెప్పారంటే సంకల్పంలో గోత్రం అది ఎందుకు ఆ సాంద్రంలో ఒక నియమం ఉంది ఏంటంటే ఏ మంత్రాన్ని జపిస్తావో ఆ మంత్రం యొక్క రెడ్డి స్పందించింది నాకు అలా ఇస్తున్నారు సో ఎందుకంటే రుచిని స్మరించడం రుచి మనం మనం రుచిని నిలబడి ఉన్నాం ఆ రుచి కారణంగా మనకు ఆ మంత్రం లభ్యమైనది అదే సంపద మనకు పొందాలి ఆ రుచిని ఒకసారి గుర్తు చేసుకుని దానం చేస్తారు నేను ఫలానా వాడిని నేను హత్య ఈ పుణ్యమాని మంత్రాలను నేను జపం చేస్తున్నా నేను స్మరిస్తున్నాను అని అలా అయింది దట్ ఈస్ అంతేకాని వీడి యొక్క హృదయ సంస్కారం కోసం దోషం చేస్తున్నారు కానీ అదేదో భగవంతుడు వర్క్ చేసుకోవడంలో మిస్టేక్ చేస్తాడేమో అని అలా జరుగుతుంది అయితే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే స్వార్థం మనం నేను రకం చూసేస్తుంటే వాళ్ళలో పెట్టాడేమో ఈ భయం ఎంత ఆసక్తిగా ఉంటారు ఆ ఫ్యాన్ నెంబర్ కూడా చెప్పాలి నిజంగా రెండు సంబంధించింది దానికి ఆయన ఆ పరిస్థితులకు సమాధానం నేను నేను కంపెనీ కాబట్టి ఎప్పుడు కూడా గోపనామాలు చెప్పడం ఎందుకంటే వీటి వీటికి ముందే ఇంకొకటి వెళ్ళిపోకుండా ఉండడం కోసం కాదు అంతా దాని పద్ధతి గోత్రం అంటే ఋషికే ఉంటుంది దాంట్లో ఆ ఋషి యొక్క వంశంలో నేను పుట్టాను ఆ ఋషి యొక్క అనుగ్రహాన్ని నేను పాత్రన్నానని ఆ ఋషిని స్మరించడం తద్వారా వీడి హృదయ సంస్కారం కోసం కాదు వీడి పుణ్యులు గౌరవానికి వెళ్ళిపోకుండా దృష్టి పెట్టుకోవడం కోసం కాదు అనే లోకంలో దృష్టి కూడా ఎలా ఉంటుందో ఫలాశక్తి అలాగే ఫలాశక్తి పెరిగిపోయి శాస్త్రముతో సంబంధం లేకుండా పోసేది ఇలాంటి వికృతులే పోయింది అన్ని వికృతులే ఈ వికృతి భక్తుల్లో ఉండవే కాదు పురోహితుల్లో కూడా ఉంటుంది రైతులే భక్తులు పురోహితులు అంటే మీరు చదువుతున్న పురోహితులు అయితే అలాంటి వికృతి ఉండదు సప్తాహ కర్మ అంటే అక్షకర్మణ ఫలమో భవిష్యత్తు ఈ కర్మ యొక్క ఫలం నాకే రావాల్సి పడుతుంది అనుకోవద్దు అని వీడు అలాగంటే ఆసక్తి పెట్టుకుని కర్మ చేసేస్తున్నారు ఎవరు కర్మ చేస్తున్నారు అలాగే కర్మ చేసి ఎవరు ఎవరు అలాగే ఆసక్తితో చేసేవాళ్ళు అది అజ్ఞాని డెఫినేషన్ వచ్చేసింది అజ్ఞానం అనగా ఎవరు ఎవరైతే కర్మ యొక్క ఫలం నాకే రావాలి అనే ఆసక్తితో చేస్తారో వాళ్ళ అజ్ఞానం డెఫినేషన్ వచ్చేసింది కదండి ఏ అవిద్వాన్ ఆత్మజ్ఞానం ఏమి కాదు యథా అంటే వాళ్ళు వాళ్ళు ఎలా అయితే కర్మలు చేస్తూనే ఉన్నారో కర్మలు చేస్తూనే ఉంటారు సమరులుగా ఉంటారు సమరులుగా ఉంటే వారికి గోడు కావదు వారికి గోడు కావాలి కావాలి కదా కాబట్టి కర్మలు చేస్తూనే ఉంటారు హే భారత విద్యాద్వాన్ ఆత్మవిత్ తథా ఆసక్తం వాళ్ళు ఎలా కర్మంలో చేస్తున్నారో ఆత్మీయులు కూడా అదే విధంగా కర్మంలో చేస్తారు అదే విధంగా కర్మంలో చేస్తారంటే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్స్ లో చేస్తారని కాదు వాళ్ళు ఎలా అయితే యాక్టివ్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే యాక్టివ్ గా ఉంటారు నేను వాళ్ళు చేసిన మీకు చేస్తాను కాదు ఆ క్రమంలో మీకు చేస్తాను కాదు ఆ పద్ధతిలో మీకు చేస్తాను కాదు వేరే యాక్టివ్ హిట్ యాక్టివ్ మహారాజు ఉన్నాడండి సేవకులు ఉన్నారు అంతఃపురంలో తెల్లవారుగా వెళ్ళిందండి సేవకులు అందరూ లేచి వాళ్ళ వాళ్ళ పౌరులు విద్యాలు ఏమి చేసుకుంటున్నారండి మహారాజు లేచి తన పరిధానం తాను చేసుకుంటున్నాడు వాళ్ళు కష్టపడుతున్నారు ఆయన కష్టపడుతున్నారు అలాగే నేను వాళ్ళు చెప్పిన ఏం చేస్తానని కాదు వాళ్ళు కష్టపడుతున్నారు ఆయన అయితే వాళ్ళ కష్టపడుతున్నారు జీతం కోసం కష్టపడుతున్నారు ఆయన జీతం కోసం కష్టపడలేదు జీతం కోసం అయితే ఆయన కష్టపడలేదు మరి ఎందుకన్నా ఆయన కష్టపడుతున్నాడు లోకానికి ఉపకారం చేయడం కోసం కష్టపడుతున్నాడండి అలాగా విద్వాన్ ఆత్మజ్ఞానం కూడా అలాగే యాక్టివ్ గా కష్టపడాలి కానీ మరి ఇంక డిఫరెన్స్ చేయాలి అజ్ఞానికి ఆత్మజ్ఞానికి ఒక కష్టం అది ఆ ఆసక్తి లేని వాడని కర్మాసక్తి కష్టం ఇప్పుడు అజ్ఞానికి జ్ఞానికి కర్మ చేసే భేదం ఎలా ఉంటుందంటే కర్తృత్వంతో అజ్ఞాని కర్మ చేస్తాను నేను కర్తాను నేను కర్మ చేస్తాను జ్ఞాని కర్తృత్వం లేకుండా గంగానదిలో స్నానాలు చేయడం ఆత్మజ్ఞాని అజ్ఞాని అజ్ఞాని గంగానదిలో దిగి ముందు ఈ గంగా స్నానం చేయబోతున్నాను దీని భావంతా నాకే రావాలి అది ఇంకోటి పోకూడదు నాపై రావాలి అది కూడా తగ్గిపోకూడదు అని అదంతా కూడా శిక్షి చేసుకుని అంతా రెడీ చేసుకుని సెటిల్ చేసుకుని దాంతో దిగుతారు ఆత్మజ్ఞాని ఈ స్థలం గురించి అసలు మైండ్ క్రాసే కాదు గంగ పవిత్రమైనది గంగా స్నానం చాలా అంతకంటే పుణ్యకరంగా మరొకటి అని ఎందుకు స్నానం చేస్తాను అది అది దానివల్ల పరోజ్ఞానం లేకపోయేది దాన్ని కూడా చేసేస్తారు భక్తులకు భక్తిత్వాలు లేకుండా ఒకప్పుడు పరోపకారం ఉండే కర్మ ఉంటుంది అది చేసేస్తారు ఎంత శ్రద్ధగా ప్రేమగా చేసేసుకోవాలంటే ఈ కర్తృత్వ భక్తులు స్థలాన్ని కోరి వారు కూడా అంత శ్రద్ధగా చేయరు అంత శ్రద్ధగా చేయరు కాబట్టి కర్తృత్వం లేకుండా జ్ఞాన కర్మ చేస్తుంది ఇక రెండో తేడా భోక్తృత్వంతో అజ్ఞాన కర్మ చేస్తుంది అజ్ఞానం ఎలా చేస్తాడు భౌతికత్వం లేకుండా కర్మ చేస్తాడు మూడు కర్మాసక్తితో అజ్ఞాన కర్మ చేస్తాడు జ్ఞాని కర్మాసక్తి లేకుండా కర్మ చేస్తాడు నాలుగు కళాశక్తితో అజ్ఞాన కర్మ చేస్తాడు జ్ఞాని ఫలాసక్తి లేకుండా కర్మ చేస్తాడు ఐదు అజ్ఞాని వాసన చేత ప్రేరితుడే కర్మను చేస్తాడు వాసన ఉంటుంది వాసనా ప్రేరితుడే కర్మ చేస్తాడు మరి జ్ఞానం ఎలా చేస్తాడు లోక సంగ్రహాన్ని కోరిక అయింది తేడా ఇంటర్రిలేటెడ్ ఇంటర్రిలేటెడ్ కానీ తేడాలను బాగా విస్తారంగా చెప్తే మనకి విషయం బాగా తెలుస్తుందని నేను ఐదు రకాలుగా దాన్ని చెప్పాను కొంత అంత తేడా ఉంటుంది చేసింది కర్మైనా యాక్టివిటీ అయినా అంత తేడా ఉంటుంది కాబట్టి అజ్ఞాని యాక్టివిటీ లేదు జ్ఞాని యాక్టివిటీ లేదు లోకంలో నేను ఎవరో ఒక ఆయన్ని ఆయన మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి అని అడిగారు నేను చూసేస్తుంది ఆయన డెబ్బై ఐదు తక్కువ ఉన్నారు ఈ భవిష్యత్ ప్రణాళిక ఏమిటంటే ఆయన ఎందుకులో తెలిసిందండి నేను గవర్నమెంట్ ల్యాండ్కి అప్లై చేశాను ఇక్కడ అంటే రిసార్ట్ ఒకటి దగ్గర రిసార్ట్ అంటే ఈ భోగ భోగ బలాయనత్వం దగ్గరికి దగ్గరగా భోగనాలను నిర్వహిస్తూ ధనాన్ని సంతృప్తిని పోటీలో పెద్ద వస్తారు విశాఖ కష్టం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అప్లై చేశాను గవర్నమెంట్ క్లబ్ ఒకటి కట్టాలని అనుకుంటున్నాను ఏ విధంగా ఒకటి చెప్పచ్చా ఆయన ఒకటిగా మూడు చేశారు అదో దట్ ఈజ్ నాన్ అది గవర్నమెంట్ ల్యాండ్ అప్లై చేస్తాం మళ్ళీ గవర్నమెంట్ అన్నిటికీ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాం ఒక పెద్ద మాల్ ఒకటి కట్టాలనుకుంటున్నాను అది రెండవ ఓకే ఇంకేది నాకు ఉందా ఉంది అదేంటంటే ఒక హైవే బిజినెస్ కాంప్లెక్స్ ఉంటే కట్టాలనుకుంటున్నాను మీరు కట్టాలనుకుంటున్నాను ధర్మాసక్తి అంటే ఎలా ఉంటుంది ధర్మాసక్తి కర్తృత్వాసక్తి వ్యక్తిత్వాసక్తి ఫలాసక్తి ఎన్ని సంసారాసక్తులు ఉన్నాయో ఎంత వాసనలు ఉన్నా అన్నీ ఉన్నాయి కానీ ఎందుకంటే కానీ ఇప్పుడు గోల్ఫ్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన గోల్ఫ్ క్లబ్ జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు గోల్ఫ్ అయితే అసలు ల్యాండ్ లేక కష్టపడుతున్నారు తర్వాత హైవేస్ బిల్డింగ్ ఎక్కడ కడతారు హైవేస్ బిల్డింగ్ ఎప్పుడైతే వాతావరణం అంతా కలుషితం అయిపోయి బిల్డింగ్ కాంక్రీట్ అండ్ స్టీల్ అయితే కష్టపడుతున్నాం చిన్న సిసలంత రోడ్డు హైవేస్ బిల్డింగ్ ఆ ఒక్క మీద అడుగుతుంటారని ఎందుకంటే ఇంకొక బిల్డింగ్లో మూడు వందల ఫ్యామిలీలు ఇంకొక బిల్డింగ్లో మూడు వందల ఫ్యామిలీలు ఉంటే రోడ్డు వస్తే ఫ్యాన్ సీట్లు ఉంటుంది ప్లాన్ లో ముప్పై సీట్లు ఉంటుంది ఇది ఫ్యాన్ సీట్లు పెడతారు అది దాని మీద రోడ్డు మీద కట్టేస్తారు ఇంకా రోడ్లో కారు వెళ్ళాలంటే మనిషి వెళ్ళాలంటే పశువు వెళ్ళాలంటే ఏమి లేదు ఇంటికి జరిగించి సీట్లు కొట్టేస్తున్నాం అది వైదికుడు ఆయన ఆయన డెబ్బై ఏళ్ళ వయసు దగ్గర వేద కోసం కూర్చుని ఏదో సమాజ సేవ చేయాలి ఆయన ఏం తెలిసి కర్మాసక్తి అలా ఉంటుంది అంత యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఆ ఏజ్ జ్ఞానులు కూడా అంత యాక్టివ్ గానే ఉంటారు కానీ ఈ దోషాల మాత్రం ఏ ఏజ్ ఉంటారు కేవలం ఒకే ప్రయోజనం ఏమిటా ప్రయోజనం సత్యమర్థం మరి ఏ ఆసక్తి లేకపోతే ఎందుకు చేస్తున్నాడు ఆయన కర్మ అసలు వాళ్ళకి అర్థం కూడా కాదు సంసారికి అర్థం కూడా కాదు రేపు కర్మ చేస్తున్నాడంటే ఎందుకు కర్మ చేస్తున్నాడంటే అలాగే అర్థం కూడా సో తత్కిమర్థం కరోతి తత్కిము ఆయన ఎందుకు అంత ఓహోమం చేసుకుని కష్టపడుతున్నాడో చెప్తాను నేను ఇది శుభు లోక సంగ్రహం లోక సంగ్రహాన్ని చేయదు ఎందుకంటే లోక సంగ్రహం అనేక రకాలుగా ఉంది ఒక ఆదర్శం నిలబెట్టారు మహాత్ముడు యాక్టివ్ గా ఉంటే అందరూ యాక్టివ్ గా ఉంటారు ఒక ఆదర్శాన్ని నిలబెట్టినట్టు తర్వాత జ్ఞానికి తనతలతో సంపాదించుకోవాల్సినటువంటి సాధనలు ఏం లేదు కనుక ఆ కర్మ అది సమాజ శ్రేయస్థితి సమష్టిలో అర్థితమైపోతుంది ఆ సమష్టి సంస్కృతి సమాజం సమాజం సంస్కృతిలో భాగం కనుక సమాజంలో ఉండే జనులకు ఇది శ్రేయస్సును కలిగిస్తుంది హితాన్ని కలిగిస్తుంది వాళ్ళని మార్గంలో నడిపిస్తుంది ఉన్మార్గంలో కోపంగా చేస్తుంది అయితే ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఒక సంగ్రహం చేస్తే మహాత్ములు కర్మను చేస్తూనే ఉంటారు అంతేకాని కర్మను ఎదురు పెట్టేసి సోమరులుగా మాత్రం చేస్తూ ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ హరి ఓం రేపు ఉపనిషత్వాసం గమనించండి ఎందుకంటే నేను తర్వాత బిజీ అయిపోతాను ఉపనిషత్తు స్లోగా నడుస్తుంది కనుక ఒక స్వాస్థ్యకి కొంత గుర్తు